श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां भूत्वा अनुपतिभवामहे ज्ञानम् ब्रह्मणाम् श्रीमहानादिमये नमः सदाशिवसमारम्भान् शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यरविन्दान् वन्दे गुरुपरम्पराम् శిష్యుడు బోధించిన కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని అనుష్ఠించాలి కర్మయోగానుష్ఠానం చేయాలి చేయాలి మనిషికి లేదండి కర్మ జ్ఞానం ఇంకే మనిషి డబ్బు యొక్క ఇవన్నీ తర్వాత వస్తాయి కుటుంబం అనే ఫ్యామిలీ ఇవన్నీ లేక కర్మ జ్ఞానం ప్రాణం ఉంది కాబట్టి కర్మ బుద్ధి ఉంది కాబట్టి జ్ఞానం కర్మకి ఏం చేయాలి కర్మ జ్ఞానం విషయంలో ఏం చేయాలి జ్ఞానం అయితే నేను మొత్తం అంతా కవర్ చేసేసాను మానవుని యొక్క జీవితాన్ని అంతనే కూడా లెక్కలో తీసి శాస్త్రం చెప్పేసారు అంతా చెప్పేసి చెప్పేస్తే దాన్ని అనుష్ఠించి ఉపాయం తీసుకోవాలి దాన్ని నిజానికి ఎక్కువ విషయం దీంట్లో మనం కంటెక్స్ట్ చేయాల్సింది ఏముండదు ఇప్పుడు ఈ డబ్బు పెట్టి స్వర్గానికి వెళ్తాము అంటే కంటెక్స్ట్ చేయాలి కష్టాలు దాంట్లో కంటెక్స్ట్ చేయాలి అందరూ కంటెక్స్ట్ చేస్తారు శ్రద్ధమైన కర్మ చేసుకుంటాం భోజనం వేయడం కానీ కంటెక్స్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు నేను ఈ కర్మ ఎందుకు ఈ స్వర్గం ఈ స్వర్గం కాదు మారేస్తారు ఇలా రకరకాలు దాని శ్రీకృష్ణంతో ఇటువంటి వివాదాలకు కావలే లేదు ఇది మతంలో లేదు కాదు ఇది రెలిజియన్ కాదు ఇది ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే లైఫ్ అని కాబట్టి దాని మీద ప్రేమ ఉండాలి ఫిలా అంటే లవ్ ప్రేమ సెల్ఫీ అంటే లైఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఫిలాసఫీ అని పేరు అది ఉండాలి మనుషులు సో అది ఉన్నవాడు అనుష్ఠించి ఒక అవుతారు దీనికి తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి దీంట్లో తప్పులు పెట్టి తప్పు పట్టాలంటే తప్పులు ఉన్నాయని విమర్శ చేసుకోవడం కాదు ఆయన జరిగిందే పాటించాలి దీని గొప్పతనం ఆ విధంగా దాంట్లో దాన్ని పంచర్ చేసే ప్రయత్నం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ అత్యంత ఏది మంచి ఏది చేదో తెలుసుకోలేని అవివేకులు అటువంటి వాళ్ళు నష్టాన్ వృద్ధి అది నష్టపోయిన వాళ్ళగా తెలుసుకోవాలి అర్థం దాని భాష్యంలో ఉన్నాము అంటే వాళ్ళని తెలుసుకో ఏమని తెలుసుకోవాలి నష్టాన్ని నాశము గతాన్ని నాశము నాశం ఎప్పుడంటే బుద్ధి అయిపోతామని అర్థం కాదు పురుషార్థం నుంచి దృష్టి వస్తాను అచేతన అవివేకిన వివేక జ్ఞానం లేదు చేతస్సు అంటే బుద్ధి బుద్ధి లేని వాళ్ళు వారికి బుద్ధి లేదంటే అర్థం ఏంటి వివేక జ్ఞానం లేదు అంతేకాని బుద్ధి అనేది ఒక ఫ్యాకల్టీయే లేదని కాదు అది ఎందుకు ఉపయోగించట్లేదు వివేక జ్ఞానం లేదు ప్రకృతే జ్ఞానవామీ ప్రకృతి యాంతి భూతాన్ని ఇంద్రహస్తి గరిష్యతి ఈ శ్లోకం చాలా ఇబ్బందికరమైన శ్లోకం దీన్ని ఒకటితో వ్యాఖ్యానం చేయాలి సో అవతారం చేశారు తస్మాత్ పునఃకారణాత్ గదీయం మతం అనుతిష్టంత పరమతం అనుతిష్టంది ఎవరైనా పరధర్మం అనుతిస్తుంది అయినా పర్వాలేదు పర్వాలేదు ఎవరైనా పరధర్మం ఇది నేను అన్న మాట ముక్తకి ముక్తికి ముక్తి ఉండక్కర్లేదు ముక్తికి ముక్తి అనే పదం ఎలా వస్తుందో తెలుసా మత్తి అంటే మక్షిక మక్షిక అంటే దోమ ఒక ఆయన సూర్యనాథ రాయమని మ్యాన్యుస్క్రిప్ట్ ఇచ్చారు ఈ మ్యాన్యుస్క్రిప్ట్ అభివృద్ధి రాస్తున్నాడు ఆయన శ్లోకాలు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఏమని చెప్పారు మనం అలాగే చెప్తారు కదా ఆయన రాస్తుంటే మధ్యలో ఆ పూర్వం ఆయన మ్యాన్యుస్క్రిప్ట్ కలిగి ఆయన ఇలా చేసేప్పుడు దాని మధ్యలో దోమ ఎత్తుకోలేదు ఆ రోజు తాటాకులు పెట్టుకోవాలి ఒక దోమ నలిగిపోయి అక్కడ పార్టీ అయిపోయి ఉంది సో దోమ అక్కడ నలిగిపోయి ఉంది దీన్ని జాగ్రత్తగా రాసి దోమ కోసం వెతుకుతున్నాడు ఒక దోమ ఎదురు పడుతుంటాడు ఎదురు పడుతుంది దాన్ని ఇలా పంపుతారు కాబట్టి జాగ్రత్తగా ఆ సంయోజనాన్ని తీసి అక్కడ పెట్టి దాన్ని చెట్టు తయారు చేస్తారు అంటే అక్షరానికి అక్షరం మక్షికకి మక్షిక మక్తికి మక్తి మక్షికకి హిందీలో మక్తి అంటారు మస్తికో మస్తిక లెటర్ టు లెటర్ మస్తికో మస్తి అలా వస్తుంది సామెత సో కాబట్టి మీరు సంస్కృతం బాగా చదువుకున్నారు కాబట్టి నేను చెప్పినది ఏ చిన్న తేడా వచ్చినా మీరు దాన్ని మర్చేసుకోవాలి ఆ పరధర్మం అన్నాడు ఆయన మన ముందు పరమతం ఉందా ఏదో తేడా వచ్చింది ఆ పుస్తకం పుస్తకం ఉంటాం పరమతం అన్నా పరధర్మం అన్నా ఒకటే ఆ సందర్భాన్ని అనుకృష్టం స్వధర్మంతే వస్త్రతిపురాసన్నతి స్వశాసనాక్రమోషాత్ సదృశమితి ఆహా సదృశం ఆహాను ఆహా అంటూ చెప్పారు మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు కష్టం అంటే ఏదో పదానికి పదం అర్థం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతే సమస్య లేదు కానీ లేకపోతే అసలు దాని లైఫ్కి అనుభవించి వ్యాఖ్యానం చేయడం లేదు ఇప్పుడు మీరు చూడండి మీకు ఒక శాంతసవాది అని ఉంటారు అంటే మత మీకు మతాన్ని ఒక పట్టుదలతో స్థితి వాళ్ళలో మీకు కనపడతారు స్నానం పెట్టడానికి ఉదాహరణకి ఆ కాకినాడలో ఒక మహాత్మ ఉన్నారు ఆయన నియమం ఏంటంటే ఎవరైనా సరే నామం లేకుండా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి నామం లేకపోతే ఇంటర్వ్యూ ఇలాంటి జన్మ దేవస్థానంలో కూడా పెట్టాలి అని వాళ్ళ అనుకుని ఇప్పుడు సిద్ధరామరెడ్డి కొంత పొలిటికల్ లీడరు కొంత కొంత లోక జ్ఞానం కలవాలి కనుక అదేమీ అలా కంపల్సరీ బతకడా అంటే తిరుపతిలో ఏమనుకుంటానంటే నామం లేకుండా దర్శనం లేదు ఇది వెంకటేశ్వరస్వామి దర్శనం నామం లేకుండా అని మీరు దర్శనం అలాగే అలా అది ఏమంటారంటే వెంకటేశ్వరస్వామి మా లేదు మా లేదు కామకోటి గారు దాని గురించి మాట్లాడితే మీరెందుకు మాట్లాడతారు వెంకటేశ్వరస్వామి మాడు ఇది సురక్షేత్రం ఇది వైష్ణవ తిరుపతి దేవస్థానంలో రామకృష్ణ స్వామి యొక్క విగ్రహం అది ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నట్టుగా అది విగ్రహం ఎలా వస్తే ఎలా ఉంటుంది అది విగ్రహం బట్ ఉంది కాబట్టి అది మాదే నివేది మధ్యలో వస్తుంది ఏమైనా కాలహస్తి అనుకున్నావా అవడానికి నేను ఫిక్స్ చేస్తాను నేను వచ్చేవాళ్ళ కాలహస్తి నీ దగ్గర అని ఆయన సో దానితో భాగంగానే ఒక నియమం ఏంటంటే నామం పెట్టుకుంటే కానీ ఎవరు లోపలికి దర్శనానికి రావడానికి వీలు లేదు ఇలా నలుగురికి దర్శనం అయితే సెంటర్లో ఉంటుంది బస్సు ఇలా తొందరగా నడుస్తుంది లేకపోతే మన బస్సు లేదు కదా అలా వచ్చి దర్శనం చేయడానికి వీలు లేదు దాన్ని రాజకీయ నాయకుడు ఉన్నాడుకుంటా వదవర్ నేను అన్నా నవ్వుతుంది సంభవం ఇంద్రారెడ్డి ఏమని చెప్పేది అంటే రెండు వేల అక్కడ నిలబడండి మీరు నామం పెట్టి వెళ్ళి కోసం సిద్ధంగా నిలబడండి ఎవరు ముందు టెక్నాలజీలో అడుగు వేయక ముందు వాళ్ళు వద్దరికి మానేది ఏం మాట్లాడకపోతే పెట్టింది వాళ్ళు ఏం అసలు ఏం జరుగుతుందో తెలిసేదో మీరు పెట్టేసిందే పెట్టారు అలా ఇవ్వస్తుంది మీకు అలా రోజుగా ఏం చెప్తారు ట్యూబ్ టైం పడుతుంది ఒక్క టైం టైం అనుకోవాలి కానీ వాడు ముందే వేసుకున్న ఉద్యోగులకు పట్టుకుంటే వైలక్షించుకుంటే అలా అలా నేనే అంగీకరించాను లేదా ఆయన మహంలో ఆయన నిలబడుతుంది ఉంటే గౌరవించండి ఆయన మహం ఆయన సొంతం నామకృష్ణ ఆయన ఎట్లాంటి ఇటువంటి క్షాంత సవాలు మనకు కేవలం అక్కడే ఉంటుందని నేను అనుకోలేదు ఏదో దృష్టాంతం చెప్పాను కానీ ఇలాంటి సర్వత్వం ఉంటుంది మార్పుల్లో దేవుడు సంగతిలోనే ఉంది అదే పాఠం చేస్తుంది దేవుడు శ్లోకాలే పాఠం చెప్తుంటే ఈ లోపల ఎవరు గోడ పక్కన ఎవరు కూర్చుని ఉన్నట్టుగా ఈ అన్నాను పాఠం అది ఎవరక్కడ ఉన్నారు అంటే అమ్మగారు బాబు గారు శాస్త్రి గారు స్వామిజీ గారు నమస్కారం నేను ఏం చెప్తున్నాను అక్కడ అంటే నేను మీ పాఠం వస్తున్నాను ఎవరు మీరు ముందు నేను పనిచేస్తాను అంటే నేను చెప్పింది విన్నాను వీల్లేదు అనే ఇది చాలా తర్వాత ఇటువంటి ఒక ఐడియాలజిస్ట్ అన్నారు ఒక ఐడియాలజీ ఈ ఐడియాలజీ అది మతపరమైన ఐడియాలజీ అనొచ్చు లేకపోతే అదే రాజకీయమైన ఐడియాలజీ అనొచ్చు ఇలా రకరకాల ఐడియాలజీ ఒక ఐడియాలజీ అంటే ఒక సిద్ధాంతానికి పట్టుకున్నటువంటి మిషన్ వీళ్ళగా వర్క్ చేస్తారు ఆ సిద్ధాంతాన్ని సమాజంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి విధంగా వర్క్ చేస్తారు ఎప్పుడైతే నేను ఒక ఐడియాలజీకి పట్టుబడతారో ఐడియాలజీ మంచిది అవ్వచ్చు ఎగ్నెస్ట్ ది ఐడియాలజీ బట్ ఇదే ఆయన ఎగ్నెస్ట్ అవసరం ఎలాగంటే మీరు ఒక ఐడియాలజీ ఎప్పుడైతే పట్టుబడతారో మీరు మొత్తం మానవ సమాజాన్నంతా ఆ దృష్టికోణంతో చూస్తారు దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ నాకు ఆ ఉండి దాంట్లో న్యూట్రల్ వాళ్ళు వ్యక్తిగతం అవుతున్నారు ఎక్కువ దీపం ఒక విషయం వాళ్ళందరినీ దీని కోసం క్రమంగా తీసుకొస్తాను ఎవరైతే ఆల్రెడీ కమిటెడ్ ఉంది ఆపోజిట్ క్యాన్సర్ వాళ్ళందరూ నాకు చెప్తున్నారు అని ఈ విధంగా సమాజాన్ని మిత్రాశిస్తూ విభాగం స్వీకరిస్తారు ఐడియాలజీ నుంచి ఐడియలిస్ట్ అంటారే ఐడియలిస్ట్ అంటారండి ఐడియాలజిస్ట్ అంటారా ఐడియలిస్ట్ అంటారు ఐడియలిస్ట్ లేదు ఐడియలిస్ట్ అంటే పవిత్రమైన జీవనం గలవాలే కావాలి ideology so ideal of ideal of నవజాతి ఇది ఐడియల్ ఆఫ్ వాడు అటువంటి వ్యక్తి నేను తెలుగులో ఎలా చెప్పాలో వస్తుందంటే నేను సాంఘికవాది అని అలాంటి వాళ్ళు సమాజాన్ని డివైడ్ చేస్తుంటారు అదొక రెండో ప్రశ్న ఏంటంటే దేనికైతే సంగతి దేనికైతే సంగతి మీరు కాంగ్రెస్ కాలానికి రిఫ్యూజ్ చేశారనుకోండి ఈ ఆల్రెడీ కంటిన్యూ చేశారు ఈ హెల్త్ చేయడం ఏదో అలాంటి దృష్టికోణం సాధారణ ఇప్పుడు శ్రీకృష్ణుడే ఉన్నాడు ఇదిగో కర్మయోగము జ్ఞానం దీన్ని నువ్వు స్వీకరించి అనుష్ఠించి నువ్వు అభివృద్ధి ఎవరైతే దీన్ని స్వీకరించడానికి రిఫ్యూజ్ చేస్తారో దాంట్లో పనిచేసి దాంట్లో దశాలను ఏడు దశాలను ఎదుర్కొస్తున్నాయి స్వీకరించడానికి నివేదించరో వాళ్ళు పురుషార్థం నుండి జాగ్రత్త అంటే ఇందుకు శ్రీకృష్ణుడు సమాజాన్ని మనం ఎప్పుడైనా వెలిగిస్తున్నట్ట ఏం చేస్తున్నట్టు ఇది నేను ఎదిగే వాళ్ళు ఈజ్ నాట్ దాట్ ఇన్ఫాక్ట్ ఇది ఇది గ్రాంటింగ్ ఫ్రీడమ్ నువ్వు నేను చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను శ్రీకృష్ణుడు అంటున్నాను నేనే ఎవరిని కన్వర్తి చేయలేను అని ఆయన అంటున్నాను నేనే కన్వర్తి చేయలేను దుర్యోధనని ఆయన కన్వర్తి చేయగలిగినా సపోజ్ శ్రీకృష్ణుడు మన మోడల్ చేసిన ఐడియాలో వస్తుంటాం ఒక ఐడియాలజీలకు మనుషులు లాస్ వచ్చేటువంటి ప్రయత్నం చేసేట్లా ఉంటారు కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ పని రాముడు చేయగలిగినా చేశారా చేయగలిగినా రెండు లేదు కృష్ణుడు చేయగలిగినా కృష్ణుడు ప్రయత్నం చేస్తాం వెళ్ళి యుద్ధం పెట్టుకోవాలి దయచేస్తే మాట విన్నావు అంటే దీన్ని బట్టి ఏం చేయండి మనిషి తన ఏదో ముందే దోషంతో కానీ కావాలన్నట్టుగా ఉంటారు అర్థమైంది వారి విధిన బుద్ధి వారంతా వారి హృదయంలో పరివర్తన రావాలని కానీ మనం మనం చెప్పి ఇదిగో కర్మయోగం జ్ఞానయోగం అని మనం మనం ఎత్తులు వెళ్దాం ప్రయత్నం చేస్తే వాడు కదా అటువంటి ప్రయత్నం ఒకప్పుడు తప్పు కూడా దీని అర్థం ఏంటంటే ఐడియాలజీ యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఏ మనిషో నాకు తెలుసు నాకు ఏది మంచిదో నాకు తెలుసు అనడం నేనే నాకు ఏది మంచిదో నాకు తెలుసు ఏది చెడో నాకు తెలుసు కాబట్టి నాకు మంచి ఏది నేను పట్టిస్తాను చెడేది దూరం పెట్టుకుంటాను నేను బాగుపడతాను వాళ్ళు అలా ఆగదు డైరీలో ఏం చేస్తుందంటే ఎదుటి వాడికి ఏది ఉందో కూడా మీకు తెలుసు ఆ దృష్టిలో అది అది తెలిస్తే సాధారణంగా మనందరం కూడా ఏం చేస్తే అందులో ముఖ్యంగా దాహమైన స్థిరం గలవాళ్ళు ఒక తాము వెళ్ళిన సత్యాన్ని బలంగా నమ్మేవాళ్ళు చెప్తారు దాహశీలత ఇచ్చే గదిలిగ్గిరి వేదాం దాంట్లో పాజిటివ్ ఉంటుంది దాహశీలత లేకపోతే హెల్త్ ఐడియాస్ ఉన్నవాడు ఏ ఐడియాకి స్థిరంగా నిలబడి ఉండదు ఏ రకమైన ప్రోగ్రెస్ లేకుండా దాని వాటంగా పోతూ ఉంటారు దానివల్ల జీవితంలో ప్రోగ్రెస్ అవ్వదు ఏ రకంగా మంచిది ఇప్పుడు దాహశీలత అవసరం దృష్టికి కావసరం but at the same time ఈ దానసేవకులు ఎదుగునా ప్రయత్నం చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ చాలా ముందు వస్తుంది ఉదాహరణకి అన్న పెద్దన్న తమ వాల్యూ సిస్టమ్ ని సముద్రం మీద వద్దడానికి వివాహం చేసుకున్న తర్వాత భార్య మీద వద్దడానికి ప్రయత్నం అక్కడే కాన్సిక్వెన్స్ దాని మీద వద్దడానికి ప్రయత్నం సో ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తాం శ్రీకృష్ణుడు ఏమవుతున్నాడంటే అలాగే ప్రయత్నం అది మొత్తం కాబట్టి ఎందుకంటే ప్రతి మనిషికి ఒక సంస్కార ప్రవాహం ఉంటుంది వారు ఆ ప్రవాహంలో పోతూ ఉంటాడు వారంతటి వారు ఒక వివేకాన్ని తెచ్చుకుని తాను మారాలనేది నిర్ణయం చేసుకుని వాడు మారితే అది వాడి యొక్క సిద్ధం ఎప్పిచేసి అంతేగాని వారిలో మార్పుని నేను తీసుకొస్తాను అని ప్రయత్నం చేసాం అదంత యోగ్యమైన పని కాదు అది వర్కౌట్ కాదు అని ఆ ధరంలో చెప్తున్నారు అదొక దృష్టికోణం చూద్దాం కూడా ఎలా వచ్చేస్తారని తెలుసుకుంటాం అవకాశం చూద్దాము అస్మాత్ పురస్కారానికి వర్ణితం మతం ఆలోచిస్తుంటే పరమత పరధర్మం ఆలోచిస్తుంది అని శ్రీకృష్ణుడు యొక్క స్పష్టంగా సాక్షాత్తు భగవంతుని అవతారము ఆయన చెప్పినటువంటి బోధల్ని అనుష్ఠించకుండా పరధర్మాన్ని పరధర్మము అంటే తాము కర్తవ్యం ఏమిటో అది మానేసి తమ కర్తవ్యం కానిదాన్ని వీళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారు అక్కడ స్వదీయం మతం ఉంది కాబట్టి చాలా మతం అనేది యోగ్యంగా ఉంటుంది ఆ పాఠం చాలా సందర్భ వృద్ధిగా ఉంటుంది మతం అన్నా ధర్మం అన్నా సరే మతం చేసి ధర్మం వస్తే ఖచ్చితంగా నిన్న సంగతి కానీ ఆ ప్రవాహంలో పొందుతుంది మతం అంటే అభిప్రాయం బోధ ఆయన చేసిన బోధని మారని ఇతర బోధలను ఎందుకు వస్తుంటారు ఏంటి కారణం ఏంటి నేను ఒక ప్రాథమిక గ్రంథం ఒక వేదాంత గ్రంథం అది వంద ఏళ్ల క్రితం పుస్తకం వంద ముందుకే అది ఒక పెద్ద విద్వాంసుడు ఆయన దాన్ని తీసుకొచ్చారు ఆయన అది నా దగ్గర ఆయన పోయారు ఆయన గ్రంథాలు ప్రాథమిక గ్రంథాలు నాకు అప్పుడు ఇస్తే దాంట్లో కొన్ని ఎదుగుతుంది ఆయన చదివినప్పుడు ఆ గ్రంథాన్ని ఆయన చదివేస్తారు ఆయనగా ప్రతి పదం ప్రతి శ్లోకం చదివారు చదివినప్పుడు ఆయన కొన్ని శ్లోకాలు నేర్చుకు మార్క్స్ వస్తున్నారు కొన్నింటికి క్వశ్చన్ మార్క్స్ పెట్టారు కొన్నింటిని హైలైట్ చేశారు కొన్ని శ్లోకాలు ఉంచుకోలేదు ఏం అంటే చాలా పట్టుదలతో చదివారు అయితే ఆ పదవులలో ఆయన క్వశ్చన్ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఆయన మనస్సుకి ఆయన క్యారెక్టర్ మీరు ఆ హైలైట్ చేసి ఆయన కనుమార్పులు వేసి తెలుసు నాకు అర్థమైపోతుంది ఇలా ఆలోచిస్తారని నాకు అర్థమైంది ఆయన ఆయన గీతలో ఓహో ఇది ఓహో ఇది అయితే అర్థం ఎందుకంటే ఆయన ఓ రకంగా ఎదుగుదు ఓహో ఇది ఓహో ఇది కూడా ఆయన స్పష్టమైంది అక్కడ ఆ గ్రంథంలో అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శ్లోకాలు చోట హైలైట్ చేస్తారు చాలా ఆయన వచ్చి విద్వాంసులు ఏ శ్లోకాన్ని అమ్మో ఎంత బాగుందో నేను అనుకునే లోపల అక్కడ గీతం ఉంది అమ్మో ఆయన కూడా మనం అవుతున్నట్టే అనుకున్నాను అని ఒక బుద్ధి ఇంకొక బుద్ధితో సంవాదరూపంగా మనం తెలుసుకోవాలి తర్వాత శివ విష్ణు రెండు ఉంటాయి ఉన్నప్పుడు విష్ణువుని ఒక పితను కిందకి తోటి శివుని పైకి తీసుకొచ్చి శ్లోకాలు కలపడం తోట ఆయన మహానందంగా గీతలు కట్టడం అంటే కొంచెం ఫెయిల్వర్ వైష్ణవం వైష్ణవానికి ఒకసారి మనం ముట్టుకేది ఏమవుతుంది వాళ్ళు అనే ధోరణిలో ఉంటాయి అది కనిపిస్తుంది నేను అనుకున్నాను నేను ఇంత అద్వైతం అయితే చదివాను కానీ ఈ భేదం నుంచి బయట రాలేకపోయానని నేను అనుకున్నాను మరి అలా నాకు తెలుసుకుంటూ ఉంటుంది తర్వాత అక్కడ ఆయన చాలా ఒక రకమైన సాంద్రత అక్కడ ఏమని రాస్తుందంటే చాలా క్రిటికల్ గా ఆయన చదివి టిక్ మార్కులో పెట్టుకుంటూ అతను ఒక శ్లోకం ఆ శ్లోకం ఏమిటంటే ఆత్మస్వరూప విషయముల వాళ్ళకి భక్ష్య భోజ్యముల విషయంలో భక్ష్య భోజ్యములు అంటే ఇది ఆహారము తాగే నీరు మధ్యగా ఉంటాయి పానీయము భోజనము ఈ రెండింటి విషయంలో కులమత ప్రసక్తి ఉండదు శ్లోకం ఇంకా సందేహానికి కావలే విధంగా నిర్ద్వంద్వంగా ఉంది అందులో అక్కడ టాపిక్ కూడా అది జ్ఞానికి విధి నిషేధములు ఉండవు జ్ఞానికి కర్తవ్యాలను అనుష్ఠానం చేయాలని ఇలాంటివి ఏమి ఉండవు అని ఉంది అది మామూలుగా వేదాంతంలో ప్రసిద్ధమైన టాపిక్ విధి నిషేధంలో అభివృద్ధి జ్ఞానే ఆయన కూడా టిక్మార్కు జాగ్రత్త పెట్టుకుంటూ వచ్చాను ఈ శ్లోకం ఏం చెప్పింది నేను ఆయన మార్కెట్ టు సీ వెదర్ ఇప్పుడే టిక్మార్క్ అప్పుడు అనుకున్నా కెమెరాతో వేరే కాదు కాబట్టి జ్ఞానవానకి ప్రకృతే కమిషన్ ఈ దృష్టాంతం ఒక తీర్చాలంటే ఏదో విషయాన్ని నిలిచాను నేను నచ్చిందో నచ్చలేదు ఎంతటి పండితుడైనా కూడా తన బ్లడ్ ఇస్ థిక్కర్ దాని ఏదో అర్థం ఉండండి బ్లడ్ ఇస్ థిక్కర్ దాని వాటరా సంథింగ్ ఎంత పండితుడైనా తెలుసున్నవాడైనా చదువుకున్నవాడైనా తన స్వభావాన్ని విడిపెట్టలేకపోయాడు ఏదో ఒక సంస్కారం నిర్మాణం అయింది ఒక ఐడియాలో రిలేటెడ్ సంస్కారం నిర్మాణం అయింది ఆ సంస్కారంలో కొంత కులాపట్టు కొంత వైష్ణవ ద్వేషం ఉన్నాయా అది కనుగొని చేయవచ్చు ఇంత చదివితే అద్వయ ఆత్మతత్వం తప్ప మరేమీ లేదు అని ఘంటా బజాయించి చెప్తూ దాన్ని ఇటువైపు నుంచి అటువైపు నుంచి మరోవైపు నుంచి ఇంకో వైపు నుంచి ఆత్మ అగ్రహము అని ఇలాగ దాన్ని కంటిలో కలికానికి కూడా లేకుండా నీళ్ళు తిండి నీళ్ళు నేల కలిపేసి తాగేసి దేవుడు ఏం చేసినంత పెద్ద బండికి చిన్న ద్వైతం ఇది వచ్చేప్పటికి అసలు స్వభావం ఎదిగినట్లేదు ఏమండి ఏంటి మూడు వాల్యూముల్లో మూడో వాల్యూంలో ఉంది ఇట్లా రెండు వాల్యూములు గడిచిపోయాయి రెండు వాల్యూముల మీద పకడ్బందీ అయిన అద్వైత శాస్త్రం అంత పకడ్బందీ అయిన అద్వైతాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ వచ్చిన మనిషి ఇక్కడ వచ్చేప్పటికీ ఈ ట్రూడ్ దగ్గర ట్రూడ్ సాల్ట్ అనేది అంటారు విద్రోహి సాల్ట్ ఆయన ధ్యాన తాను విడిపెట్టలేదు అన్నాడు అర్థం ఆ విధంగా చెప్పి నేను దృష్టాంతం జ్ఞానదానం ప్రకృతిని ప్రత్యాహ ప్రకృతే జ్ఞానదానం సో స్వభావం ఎక్కడికి ఎంత ఎంత సమృద్ధిగా లేదా ఎంత సమృద్ధిగా ప్రకృతిని చేస్తుంది సో నాకు అదేదో నేను ఎక్కడికో వెళ్ళాను అంటే రాత్రి తప్పాలని వాళ్ళని నాకు ఇచ్చింది అలా ఉన్నారంటే ఆయన ఇంకా ఆయన నిర్మాయిస్తున్నారు స్వామిజీ వెళ్తున్నారు ఇక్కడ అతిథిగాను ఆయన చక్కగా పళ్ళు పాలు ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు నేను చెప్పాను నేను అన్నాను వెళ్ళాను పళ్ళు పాలు నేను తీసుకోలేదు నాకు పళ్ళు పాలు నా నేర్పం పళ్ళు పాలు నా వల్ల నాకేదో ఎసిడిటీ ఉంది స్టమక్ ఎసిడిటీ ఉంది పళ్ళు ఎక్కువ తింటే నేను ఆయన నాకు హ్యాండిల్ మాడుకొని తిన్నాను అనుకోండి మాడుకొని తిన్నప్పుడు బాగానే ఉంటుంది తిన్న అయితే అరగంటకి ఎసిడిటీ వస్తుంది ఎందుకని దాంట్లో ఎక్స్పీరియన్స్ మీకు గల్లీలు బిల్లు కావాల్సిందిలో ఎత్తులు లేవల్ల రెండింట్లో తేడాలే ఉంటాయి దీనిలో ఎవరైనా ఒక విధంగా తీయాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ అంతేకాదు నేను ఆసక్తిగా ఉంటాను ఒకప్పుడు వాళ్ళు ఎక్స్పీ పనిచేస్తున్నారు మీరు పనులు తర్వాత ఇంకోరు నా దేశంలో నేను వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళ దృష్టాంతం నాకు చెప్పారు ఏం లాభం సన్యాసం కానీ నేను చెప్పాను ఏ ఏర్పాటు కాదు కలుగుతాను మీరు ఏర్పాటు చేస్తాను అని చెప్పండి ఏం కావాలి మీరు చెప్పండి మీరు ఆప్షన్ తినండి రవ్వతో ఏర్పాటు కావాలి ఇంకేం చేస్తారు ఇంకేం చేయమంటారు హాల్ హార్లిక్స్ ఎవరికి వద్దు అదే వద్దు ఈ ఆరోగ్య సూత్రాలు దాంట్లో అప్లై చేసి తీసుకోలేదు మరి మీకు ఏమిస్తారు ఒక కాపు కరెక్ట్ సైతం కాపీ అంటారు నెక్స్ట్ చేస్తారా నెక్స్ట్ అవుతుంది వాళ్ళు అనొచ్చు పబ్లిషలు చేస్తుంటే ఉంటే జ్ఞానం వాళ్ళంటే నా గురించి వాళ్ళు అనొచ్చు ఎందుకంటే అలా ఉంటుంది జ్ఞానం ఉన్నా తన ప్రకృతి తన స్వభావం ఉంటుందో దాన్ని దాచలేదు ఆయన ఇంకేమంటాయంటే నువ్వు దాచనక్కర్ లేదు కూడా ప్రకృతికి విరుద్ధంగా పోవద్దంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం అయితే ప్రభుత్వం విరుద్ధంగా పోవచ్చున్నాం కదా నా ఇష్టం నేను నడవస్తాను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాను నెక్స్ట్ వర్క్ లో అలా కాదు కాబట్టి రెండు వర్క్స్ ని కలిసి మనం స్వీకరించాలి ఏది ఇంతకన్నా పొందడం నేను చెప్పాను ఇప్పుడు అవకాశం తీసుకున్నాను సో ఈ మతాన్ని ఈ మోసీలు అనుష్ఠించాలి కదా ఇంకేమో ఎవరో ఈ చెప్పాడు ఎవరి పిచ్చి పిచ్చి మోసంలో వీళ్ళు అనుష్ఠిస్తున్నారే కారణం ఏంటి స్వధర్మాన్ని అనుష్ఠించడం మానేసి తమ కర్తవ్య కర్మానుష్ఠానం కర్మయోగం అంటే ఏంటి తన కర్తవ్య కర్మని చక్కగా అనుష్ఠించుతా అదే కదా ఆయన చెప్పింది నీకు కర్మయ్యా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయలేదా అని చెప్తున్నాడు చెప్తే అన్వేషించుకోకుండా నువ్వు చెప్పిన దానికి ప్రతికూలంగా ఎందుకు తర్వాత చెప్పిన వాడు శ్రీకృష్ణుడు ఈశ్వరుని అవతారము ఆయన చెప్పినట్టు చేసినట్లయితే మనం కృతార్థులం అవుతాము చెప్పినట్టు చేయకపోతే ఏమో దేవుడు ఏదైనా నాకేమో రాస్తారేమో అనే ధైర్యంగా లేదా లేదండి అది కూడా లేనట్టుందే లేదండి ఎందువల్ల అని దానికి సమాధానం శాసన అతిక్రమ దోషాత్ నద్యతి విద్యతి బహువచనంలో విద్యతి బహు విధేయతి విధీత విద్యతి బహువచనం ఇంకా మీరు ఈ సందర్భంలో చెప్పిన కొంచెం వ్యాకరణంలో గమనించినట్టు మాత్రం విద్యతి మీకు నలుగురు శ్లోకాల్లో వాక్యం ఉంటుంది భార్యా విద్యతి తస్మిన్ కాలే అని విన్నారా ఈ మాట సో గతవతి వాళ్ళు దేహాపాయే భార్యా విద్యతి తస్మిన్ కాలే దీనికి అర్థం ఏమని చెప్తారు చెప్పండి ఎవరైనా చెప్పండి ఏమైనా మహాత్ములు చెప్పండి నేను ఏముంటారని అర్థం ఏం చెప్తారు గతగతి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళు ప్రాణం వెళ్ళిపోవాలని దేహాపాయే దేహం పడిపోవాలని తస్మిన్ కావే ఆ శరీరం ఆ క్షమం అక్కడ పొందితే భార్య విద్యుత్ అంటే అర్థం ఏంటి భార్య దగ్గర ఎక్కడ ఉన్నారండి భార్య ఉంది కదా భార్య భయం అని ఆనందిస్తారు అలాగే విన్నారా మీరు ఒకసారి నేను కూడా అలాగే చెప్తాను భార్య దుఃఖతి భార్య భార్య కూడా అనుకుంటుంది అందులో పైగా వేదాంతం వాడికి అని చెప్పమంటే మహోత్సాహంతో చెప్తాను భార్య కూడా భయపడుతుంది ఏ భార్య అయితే ఈ దేహాన్ని ప్రాణపూర్వంగా చూసిందో ఆ భార్య భయపడుతుంది అని ఇంకా దాని మీద బోధన ఉపన్యాసం చెప్పాను నేను ఇలాగే చెప్పాను ఆయన గారు ఉన్నారు ఆయన ఉన్నారు ద్విధయే ధాతువు ద్విధయే చెప్పు విధేతి విధీత విధ్యతి విధ్యతి ఏకవచనమా బహువచనమా మీకు ఏం తెలుస్తుంది బహువచనం మరి భార్య విధ్యతి ఏమన్నా భార్య అంటే ఏకవచనం కదా విధ్యతి విధేతి విధ్యతి ఏంటి చంద్రభగవత్వం వచనాలు కావంటావా అంటే అర్థం లేదు నాలుగు తెలిసిన ఒక నేను చెప్తున్నాను అది దిగ్గిది బహువచనం కాబట్టి భార్య ఎవరిలో మొదలదు అది భార్య సంధిలో విసర్గపోయింది భార్యా బుద్ధి అంటే వారికి నలుగురు వెళ్ళాలన్నారు ఇద్దరు కలిగి రాదు భార్య అంటే బహువచనం ఇద్దరు భార్య భార్యే భార్య కనీసం వెళ్ళాలన్నారు భార్య అంటే వాళ్ళ మీద ఆధారపడి జీవించినారు ధ్రియమాణ మీరు భార్య బిడ్డలు చేయాలి ఇతర బాగుంది బాగుంది మాకు చెప్తారు మరే ఎదురు పెట్టడం ఎందుకంటే వాళ్ళు ఏ ఇంద్రులు చేయడం అవుతూ ఉంటారు ఈ చైతన్యాలను లేకపోతే నారాయణ వాళ్ళు అక్కడ పల్లెటూరులో మీరు ఉండవు కదా వాళ్ళు ఇచ్చేస్తారు ఇచ్చేసి వీళ్ళు వీడి ఇంటర్మీడియట్ అయ్యి ఎంసెట్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజీలో చేసింది వీడి ఈ పని వీటి చేస్తే భార్య ప్రసన్నంగా అవుతుంది ఈ పని వీటి చేయకపోతే భార్య వీడిని బతుకుంటే మీరు మా మా తమ్ముడికి ఎప్పుడు ఒకసారి చేయలేదు ఇంకే తమ్ముడు చెప్తారని వస్తున్నారు దుర్దగ్గరం వల్ల దానికి అవకాశం ఉంటుంది అందుకోసం కాబట్టి విద్య అక్కడ భోగంలో భార్యని కాదు భార్యం అంటే భార్యం కాదు వైఫ్ కాదు అతని మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా అతని దేహాన్ని చూసి భయపడతారు ఒకప్పుడు ప్రేమించుకోవాలని భయపడతారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ శాసనాన్ని అతిక్రమిస్తే దోషమనే భయమైనా లేదా ఇంటిలో ఇలా ఇంత స్వచ్ఛంగా ఇంత ఇంత క్లియర్ గా శాస్త్రాన్ని బోధిస్తుంటే వైద్య స్థితిలో ఇప్పుడు మన క్రిస్టియన్ మిషన్ అర్థం చేస్తాం ఇది కన్వర్ట్ కన్వర్ట్ అయినందు ఒక్కసారి హిందూ ధర్మాన్ని క్రిస్టియానిటీ ఆఫర్ చేస్తుందని కోరుకుంటే కన్వర్ట్ అవ్వాలి అలానే వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఇస్తారు వ్యక్తిగతంగా కొబ్బరి నీళ్ళు మంత్రిని చేస్తారు క్రిస్టియన్ మిషన్ ఆ కొబ్బరి నీళ్ళు మంత్రిని చేస్తే అన్ని దేవాలకి కొబ్బరి తలపొడికి కొబ్బరి నూనె కడుపులో మంటికి కొబ్బరి అది మంచిది ఏసు క్రీస్తు మంత్రం వేసిస్తారు దాన్ని తీసుకుని వీళ్ళు శీలం వీళ్ళందరూ కన్వర్స్ అవుతారు క్రమంగా వాళ్ళు శరీరాన్ని కొబ్బరి నుంచి కన్వర్స్ అవుతుంది ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది వాళ్ళు కన్వర్స్ ముందు ఇది ఒక ఒక్కసారి కంపేర్ చేస్తారు ఇక్కడ ఏమో ఏడు విడిచిపెట్టి దాంట్లో చేస్తారు మనం అక్కడ పొందేది ఏంటి ఇక్కడ విడిచిపెట్టేది కంపేర్ చేస్తుంది ఎలా అలా చేయదు ఏదో ఎక్స్పీరియన్స్ చేయబట్టి ఏమిటి కల్పరేషనాలకు మోహితులై ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఆపుదాము మీరు ప్రయత్నించే వాళ్ళు అవుతారు కాబట్టి ప్రకృతి వాళ్ళ స్వభావాన్ని నిర్మించిన దేవుడు జ్ఞానవానికి పండితుడే తెలుసుకున్నవాడే ప్రకృతికి తన స్వభావాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటే ఇది తెలియని వాళ్ళు చెప్పేది సో ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు చాలా ఇంపార్టెంట్ వాక్యాలు అవుతుంది దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రధానమైన సందేశం శాస్త్రాన్ని నీవు అనుష్ఠించాలి కానీ దాన్ని ప్రోపకాండాలో పెట్టి పది మందికి నేను కన్వర్ట్ చేస్తాను కన్వర్షన్ వాళ్ళని నా పక్షం వైపు తిట్టుకుంటాను అనే మాట ఈ అనేది అర్థం కాదు అని చెప్తున్నాడు అంటే తిరగట్టుగా సో సంగీతం చేస్తే సత్యా ప్రకృతే జ్ఞానవాది భూతాలు అంటే ప్రాణులు ప్రకృతిని యాంతి తమ ప్రకృతికి తమ తమ స్వభావానికి తగ్గట్టుగా అవి ప్రవర్తించాలి అంతేగాని బుద్ధి మార్పుగా ఉంటే గమ్మదు నా మొదటి దాన్ని కూడా పనిచేస్తున్నారు కుక్కలు వీధి కుక్క ఉంటుంది అందరూ తీసి తీసి తీసి అంటే ఇంటికి వెళ్ళగానే తీరవుతుందో మళ్ళీ పక్కింటికి అదెలా అన్ని ఇంట్లో తిరిగి వస్తుంది అది ఆ కుక్క వీధి కుక్క మీరు గమనించి ఉంటారు అదే పక్కింటి విలేజెస్ లోనే కుదురుతాయి ఇలాంటి విలేజెస్ చెప్తున్నా ఇళ్లలో మినిమం అలాగా ఓదిరి అలా లోపల మీద అలా వండేసి వస్తుంది అది కనపడితే అది ఇంట్లో కనపడిన వాళ్ళంటే చిక్కే ఉంటుంది ఈ కుక్క ఏం చేస్తుందంటే సాయంకాలం అయ్యేప్పటికి పొద్దున ఏమి ఏం చేస్తుంది పొద్దు అవుతుంది ఆ పొయ్యిలో బూడికి ఉంటుంది ఆ బూడిలో పడుకుంటుంది గట్టగా ఉంటుందని ఆ బూడిలో పడుకుంటుంది పడుకుని అప్పుడు అవుతుంటుంది సార్ ఏం జరుగుతుంది యాభై సార్లు ఇంటికి వీళ్ళందరూ తీసుకెళ్తూ ఉంటారు ఇంకా రేపటి నుంచి నేను వీళ్ళ మొహాలతో ఉన్నాను వీళ్ళకైతే నేను జీవనిపించాను ఏదో ఊరు బయటకు పోయి నాకు ఏదైనా దొరికింది దొరికితే తింటా లేకపోతే చదువుతాను కావాలి ఇక్కడ ఈ దేవుడు కూర్చుంటా కావాలి వీళ్ళ కొంతకు వెళ్ళి పీసీ అయి మాత్రం నేను ఆశించుకోను అని ఒక నిశ్చయం చేస్తే కొంచెం జరిగింది వెళ్ళి వేరే ఇదంతా మర్చిపోయి మళ్ళీ మైండ్ చేస్తుంది మళ్ళీ పీసీ పీసీ ఏ పరిస్థితి ఇదే అని కాబట్టి ప్రకృతిని లాంటి భూతాన్ని ప్రాణులు తమ తమ ప్రకృతిని ఆ ప్రకృతిని దాటలేదు ఎంత వివేకం కలిగినా ఆ వివేకాన్ని ప్రకృతే ప్రతి వేస్తూ ఉంటుంది కలిసి నిగ్రహము అంటే ఆ ప్రకృతి ప్రకటన కాకుండా నేను తొక్కి పెడతాను అని మీరంటే దానివల్ల ఏమవుతుంది ఏదో నిగ్రహస్థితి నిగ్రహం ఏదో ఉపయోగం ఉండదు దీని అభిప్రాయం ఏమిటంటే నిగ్రహం అనే మాట ఆయన ఎందుకు వెళ్ళారంటే లోకంలో మతవాదులలో రెండు రకాల భావాలు ఒకటి కొంతమంది ఏం చెప్తారంటే మీరు దేవుని యొక్క అనుగ్రహం సంపాదించాలంటే తిండి తిప్పలు తినకూడదు ఉపవాసం ఉండాలి అని ఒక ఉపవాసం చేయాలి తిన్నాను చేయాలి ఉపవాసం చేయాలి ఇది మొదలు మొదలుపెట్టి నిగ్రహం ఆకలి అన్నది ఒకటి ఉంది ఇంద్రియములకు తినాలనే రకమైన ఇంద్రియము పరుపు అన్నమాట ఇవన్నీ వీరు విగ్రహం చేస్తారు ఏమైనా సరే ఉండాల్సిందే అని విగ్రహం చేస్తాను విగ్రహం చేసి బ్రేక్ఫాస్ట్ మానేస్తే లంచ్ మానేస్తాను రెండు నకన పదార్థం ఉంటే తప్పేంటి వీడు ఆ రిజాల్వ్ ఇంకా నిత్య జ్ఞానం నిత్య నేను చేస్తే అది సబలం అది సహజం వాడు ఏం చేస్తారంటే తొమ్మిదిన్నరకు మూడింటికి ఇంట్లో ఇంటికి వెళ్ళండి ఎందుకంటే ఉపవాసం లేదు నా హాస్టల్ చేస్తే సరిపోతుందేమో కదా ఇలా కటికి ఉపవాసం ఎందుకు లేదా ఉపవాసం అంటే కూడా అసలు మనం ఏదో కొంత ఉపకారం తినాలని శాస్త్రం ఉంది కటికి ఉపవాసం చేయకూడదు కూడా అది కూడా తప్పు కదా ఏదో కొంత తినాలని కూడా చెప్తోంది శాస్త్రం అంటాడు ఏదో మొత్తాన్ని ఇటు పెట్టే తిరిగి ఏదో మనం కొంత కొంత తినకపోతే ఉండదు పొద్దున్న లేచింది గ్రహించింది ఆఖరికి అతికేట్టుగా ఆ దేహం యొక్క ప్రకృతి అది ఆహారం కోరుతూ ఉంటుంది అది ఆ ఇంటెక్టైన్స్ డిమాండ్ ఫుడ్ ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం ఆఖరికి అదే విధంగా ఉంటుంది తప్పిస్తే వీడి నిగ్రహం ఎదుగుతుంది నిగ్రహ ఇక యోగులు ఉంటారు యోగా వాళ్ళకు కూడా ఈ నిగ్రహశక్తిని తెలుసుకుంటే మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే నీవు ప్రకృతికి విరుద్ధంగా ఉండక్కర్లా దేవుని అనుగ్రహం కోసమే ప్రతి ఉపవాసాలు నువ్వు చేయనక్కర్లా ఒకవేళ ఉపవాసం చేయటం నీకు ఆరోగ్యానికి బాగాలేదనుకున్నప్పుడు డైబెటీస్ నువ్వు ఉపవాసం ఏదైనా పర్లేదు నువ్వు ప్రకృతికి విరుద్ధంగా నువ్వు వెళ్ళక్కర్లా అలాగే దేవుడు పూజ చెప్పేసి పూర్వ ప్రభావం తీసుకోవడం నాలుగు ఇవన్నీ చేయవచ్చున్నా ప్రకృతి విరుద్ధంగా ఏమీ చేయవచ్చు ప్రకృతికి అనుకూలంగా ఉంటూనే నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అల్టిమేట్ గా నువ్వు ప్రకృతిని విరుద్ధంగా వెళ్తే అది నిలబడదు ఇది డిజాల్వ్ అది డిజాల్వ్ మీకున్న శక్తి అంతా కూడా డిజాల్వ్ మళ్ళీ వెనక్కి ప్రకృతి ఆ నిగ్రహం వల్ల నిలబడలేదు అని జనరల్ గా చెప్తున్నాడు ఎక్సెప్షన్స్ ఉండవని అభిప్రాయం కాదు నిగ్రహిస్తుంది ఇంకొక మాట గురించి నేను భాషగా ఎలాగంటే ఇప్పుడు ధ్యానము అనేది మెడిటేషన్ ఈ మెడిటేషన్ మీద ఇప్పుడు చెప్పబోయేది కొంచెం రెవల్యూషనరీ థింకింగ్ మీద అనుకూలంగా ఉంటుంది గమనించాలి ఈ మెడిటేషన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ధ్యానం నేర్చుకుంటాను అనేటువంటి మెడిటేషన్ కోసం స్కూల్స్ మీకు సమాజంలో వేలు ఉంటాయి వేలాది తర్వాత మనుష్యులందరూ కూడా ఆ మనస్సులోని అలజడి అశాంతి వల్ల దుఃఖపడుతూ ఆ మనస్సు అంటే ఆఖరికి ఒక శత్రువు మన బుద్ధిలో లోపల మన లోపల ఒక శత్రువు మఠాలు చేస్తున్నాడు ఆర్లెంట వారు ఆ పేదలు కనిపిస్తూ ఉంటాడు ఎవరు ఆ శత్రువు ఆ పీడాసంలో ఎవరు అంటే నా మనస్సే అనే స్థితిలో మనుషులు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే సంసారంలో ఆసక్తితో ప్రయత్నిస్తారు ఎంత ధనం అవసరమో అంతకంటే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాం ఈ సంపాదించిన ధనాన్ని ఖర్చు పెడతామా దాచిపెట్టమా ఈ ఇదో పెద్ద కాన్ఫ్లిక్ట్ దీంట్లో ధర్మము అధర్మము అనే కాన్ఫ్లిక్ట్ ఇలాంటి రకరకాల కాన్ఫ్లిక్ట్ దీన్ని ఎవరికి వాళ్ళ కొడుకు ఇవ్వాలా కూతురికి ఇవ్వాలా మనవరికి ఇవ్వాలా కోడలికి ఇవ్వాలా ఇలాగ ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ ఎంత కాన్ఫ్లిక్ట్స్ అండి సో ఎవరిలోనూ యాభై తులాల బంగారంతో ఆభరణాలు తెలుసుకో యాభై తులాల బంగారపు ఆభరణాలు పెద్ద వయసు వచ్చిన తర్వాత పెద్ద కాన్ఫ్లిక్ట్ సోర్స్ చేశారు ఎందుకంటే ఇంక వ్యక్తి ఇది బాగుండదు డెబ్బై ఐదు కిందలో ఇంక వెళ్ళినటువంటి అధ్యానాలు గురించి చూసేది గురించి చూడడానికి కూడా బాగుంది అది ఇచ్చి ఎవరికి వీటికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా పెద్ద కోణాలు ఇవ్వాలా రెండో కోణాలు ఇవ్వాలా ఈ రకమైన కాన్ఫ్లిక్ట్ లో అసలే కాన్ఫ్లిక్ట్ దానికి ఈ రకంగా మనుషులు ఉన్నది వేరే కల్పించుకునే కాన్ఫ్లిక్ట్ లో బతుకుతూ ఉంటాం పర్సన్ హ్యాపీనెస్ కావాలి అన్హ్యాపీనెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు పీస్ కావాలి వాల్ కోసం పనిచేస్తూ ఉంటారు శాంతి కావాలి అశాంతికి ఏమి చేయాలో అన్ని చేస్తూ ఉంటారు ఈ విధంగా మనుషులు ఒక కాన్ఫ్లిక్ట్ లో బతుకుతూ ఉంటారు కాంట్రడిక్టరీ సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఇది మానవుల యొక్క జీవిత లక్షణాలు సో సన్యాసం తీసుకుంటారు తీసుకున్న వారం రోజులకి ఏదో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ చేసేస్తారు ఏదో చేస్తారు సన్యాసం తీసుకున్నాక మళ్ళీ ఈ శాస్త్రం చెప్పుకున్నాడు లేదా వదిలిపెట్టారు వదిలిపెట్టారంటాడు మళ్ళీ పట్టుకుంటారు ఇది వదిలిపెట్టి బాగుపడుతున్నారు చిన్నదాన్ని వదిలిపెట్టి పెద్దదాన్ని పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టినట్టే పట్టుకున్నాడు ఇవే ఎలా అవుతుంది చిన్న రోజులలో వదిలిపెడితే ప్రభుత్వం ప్రారంభిస్తుంటారు సో ఇది నాట్ కంటే ఇంకా ఇది క్యాటింగ్ వచ్చింది ప్రతి మనిషి కూడా ఈ విధంగా క్రాస్ పర్పసెస్ లో పనిచేస్తూ ఉంటాడు అశాంతితో ఉంటాడు వీడి టార్మెంటల్ వీడి హోమంలో వీడి గౌరవంలో ఒక టార్మెంటల్ కూర్చుని ఉంటాడు హింసకుడు కూర్చుని ఉంటాడు హింసపెడుతూ ఉంటాడు అదే ఈ విధంగా సమాజం ఉంటుంది ఇటువంటి సమాజానికి మీ మనస్సుకి శాంతి కలిగిస్తామని ఎవరైనా అంటే అది వాళ్ళకి అమృతమైన వెంటనే మెడిటేషన్ కోర్సులు జాగ్రత్త ఈ మెడిటేషన్ కోర్సులు గల్లీ వ్యవస్థ దళితం సంస్కార సన్నిహితుల్లోనూ మెడిటేషన్ యోగాలు అంత మెడిటేషన్ కాదు వాడు డబ్బుతో ఎకాంతి సమస్యను పరిష్కారం చేయడానికి వాడు డబ్బు వసూలిస్తారు మెడిటేషన్ సెషన్కి ఐదు వందల రూపాయలు వస్తుంది ఐదు వందల రూపాయలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి మనకి తప్పకుండా శాంతి లభించాలి అని వీడు ప్రతిదీ డబ్బుతో కొనాలని అలవాటు పొందుతారు దీన్ని కూడా డబ్బుతో కొనాలని ప్రయత్నం చేస్తారు ఇది మెడిటేషన్లో ఇంకేమైనా పంపిస్తుంది ఇలా విధాలుగా చూసుకోవడం చూసుకుంటారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే శ్రీకృష్ణుని రూపాన్ని శ్రీకృష్ణుడు అయినా ఇలా ఉంటుంది శ్రీకృష్ణుడు అంటే కొంత సాంస్కృతికంగా బాగానే ఉంటుంది నువ్వు ఏం చేస్తావంటే అని ఒక పెద్ద విగ్రహం అంటే వీరికి భావిస్తుంది పెద్ద పెద్ద శ్లోకం చెప్పి ఆ శ్లోకంలో పెద్ద వర్ణం ఆ గుర్తులు ఆ వర్ణన పూజాం అంటే ఏదో ఒక శ్లోకం చెప్పి ఆ దేవత ఉన్నది ఆమెకు ఐదు తరకాలు ఉన్నాయి ఎనిమిది చేతులు ఉన్నాయి ఇది ధ్యానం చేయడం మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నించారు nothing happy nothing happy first day అనేది ఫస్ట్ డే అప్లై అయిపోదు సెకండ్ డే మళ్ళీ నథింగ్ హ్యాపీ నేను ప్రయత్నం టెన్ డేస్ ప్రయత్నిస్తాను బాగా పట్టుదల ఉన్నారు ఇంకోవైతే ఐదు రోజులకే ఫ్రస్ట్రేట్ అవుతుంది నా వందలు రోజులు అవునా నేను ఎందుకు కష్టం నేను ఇంతవరకు ఒక వెయ్యి సార్లు పది వేల సార్లు విన్నాను ఏమైనా ఏమైనా స్వామికి మెడిటేషన్ చేసినప్పుడు మనస్సు తెలియపోతుంది ఎలా ఈ ప్రశ్న విషయంలో వాళ్ళ ముఖంలో చూస్తాను ఎంతో ధీరంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే జీవితంలో ఎన్నో చోట్ల ఓడిపోయాం భార్య దగ్గర ఓడిపోయాం కొడుకు దగ్గర ఓడిపోయాం అన్ని దగ్గర ఓడిపోయాం అందరి దగ్గర ఓడిపోయాయి ఆయన వాళ్ళు వ్యతిరేకులైనా మన మాటలు ఎదుర్కొంటే ఎదుర్కొంటుంటే ఆశ్రమం అది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆఖరికి మెడిటేషన్ కూడా నాకు వర్క్ అవుతలేదు కాదు నేను చెప్తాను అది మీ సమస్య మాత్రమే కాదు నీకే కాదు నాకే కాదు మనస్సు అన్న తర్వాత అలాగే ఉంటుంది మనస్సు స్వభావం ప్రకృతిని లాంటి భూతాలు నిగ్రహించే పరిస్థితి ఎదుగుదల నీకున్న సమస్యలు అనుకుంటున్నావు అది నువ్వే కాదు నువ్వు చేస్తున్న మెడిటేషన్ ఏం చేసినా అలాగే ఉంటుంది నేను అలాగే చెప్తాను నేను ఎక్కువ మాటగా చెప్తాను మరో మహాత్ముడు ఆ ముందు ఒక సాధన చేయాలి కాదంటే పెద్ద బరాయి చదువులు చెప్పి వాళ్ళకి లోటు ప్రపంచంలో వాళ్ళ జీవనం వెంకటేశ్వరం నిర్మిస్తుంది ఇలాంటి బదాయి పనులు చెప్పి వాళ్ళని వెంకటేశ్వరం చేసి నమస్త నిలబెట్టడం నేను శ్లోకం చెప్తాను జపాపు జపాపు సింహభాసురాము అంటే శ్లోకం చెప్తాను లెక్కర్ సిక్స్టీ మనీ కానీ థర్టీ సెకండ్స్ కాదు హెయిలీగా థర్టీ సెకండ్స్ మనస్సు ఫిక్స్ చేసి నేను ఆ రూపం మీద ఫిక్స్ చేశాను అని చెప్పడం వచ్చినాను అంటే బడాయి కబుర్లు చెప్పడంలో వేషం వేసి జనాలను ఇంట్రెస్ట్ చేయడం చాలా తేలిక నిగ్రహ మీకు నిగ్రహం ఏం చేయడం అంటే నేనేం చెప్తానంటే ఒక వెలువడ నీకు పడుకుంటుందో నువ్వు రాంగ్ చేసిన చేస్తున్నావు అది కాదు నీకు చేస్తుంటే నేను ఏమడుగుతానంటే మీ మనసు చలనం అయిపోతుందా లేదా అదే అయిపోతుంది నేను నార్మల్ లేదా దారుణం ఉంటుంది ఎందుకంటే అదే మనస్సు యొక్క లక్షణం అది మనస్సు అంటే కాలంలో నీరు ప్రవహిస్తుంటే నార్మలా ప్రవహిస్తుండగా అడ్డుపడిపోతే నార్మలా ప్రవహించడమే నార్మల్ మనస్సు అంటే ప్రవాహ రూపం సంకల్పం యొక్క ప్రవాహం ఒక ఒక సంకల్పం పది సెకండ్లు ఉంటుంది ఇంకో సంకల్పం ముప్పై సెకండ్లు ఉంటుంది ఇంకో సంకల్పం రెండు సెకండ్లే ఉంటుంది మొత్తానికి నువ్వు ఎంత దిగబెట్టినా అది ముప్పై సెకండ్లు దాటి అదే సంకల్పం ఉండదు ఇంకో దాన్ని జప్పు చేసేస్తుంది ఎందుకంటే మనస్సు లక్షణం ఉన్నది ఎదుటి యాంతి భూతాలు నిగ్రహం చేయాలి నీ నిగ్రహం చేస్తే రాలేదు ఇంకో రోజు తర్వాత యోగ యోగా మీద మాకున్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే యోగా ఏం చేసి చూసే please understand number one concentration number two annihilation of mind one concentration of mind annihilation నిరోధ నిరోధ ఎనిజిలేషన్ ఇవన్నిటికీ ఏం చేస్తుంది మొదటి క్లాస్లో ఇది concentrate the mind on one thing అంటే దీని మీదే కాన్సన్ట్రేట్ చేయండి మంచిది ఆయన నాట్ ఎగ్నెస్ట్ కాన్సన్ట్రేట్ నేను నాట్ కండరింగ్ కాన్సన్ట్రేట్ నేను అంటున్నది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఒకవేళ మీకు చిక్కకపోతే మీరు సెల్ఫ్ కండమినేషన్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను అది ద్వారా కాన్సన్ట్రేషన్ తర్వాత ఇంకోటి concentration is not the ultimate goal అది కూడా మీరు తెలుసుకోవాలి ఇది తల చక్కటి సైకాలజీ మీరు తప్పనిసరిగా గమనించలేదు సమాచారం ఈ శ్లోకం సమయంలో చెప్తున్నాను ఇది సో కాన్సన్ట్రేషన్ అంటే ఏమో తెలిసిన you're train to fix the mind on one thing ఇది ది ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతే కదా కాబట్టి కాన్సన్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూషన్ ఒకదాని మీద మనస్సును నిలబెట్టే ప్రయత్నంలో మిగిలిన సర్వాన్ని త్రోసిపుచ్చటం కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏదైతే పాజిటివ్ వేస్తాను అది నెగిటివ్ వేస్తాను ఇది ధైర్యం నెగిటివ్ వేస్తాను there is nothing positive in it. In the, in the effort to concentrate on one thing, you have to exclude everything else. This is a technique. It is a technique. It has its value. I am not uh, denying it. ఎందుకంటే ఒక కాలేజీలో పరీక్షలు రాసి విద్యార్థులు వారు కాన్సన్ట్రేట్ చేయకపోతే వాడు పరీక్ష తప్పుతారు పరీక్ష కాన్సన్ట్రేట్ చేయాలి అసలు చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను షుడ్ ఐ నాట్ కాన్సన్ట్రేట్ కాదు I should concentrate it happens automatically ఇది ప్రాక్టీస్ కాబట్టి ఆ స్థిరత్వం ఉండాలి మనుషులు we don't deny that but like ఎదురు ఎదురువేదల్ you should not get stuck that not the ultimate ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లో ఎక్స్క్లూషన్ ఉంది యు ఆర్ ఎక్స్క్లూడ్ ఎదురు ఎప్పుడు కూడా వేదాంతంలో ఇంక్లూజివ్ ఉండాలి కదా ఎక్స్క్లూజివ్ అనేది రాంగ్ కింద పరిగణన తర్వాత యూఆర్ ఫోర్సింగ్ ది మైండ్ ఎగ్రెస్టిక్స్ నేచర్ అవునా కరెక్టే కదా ఎంటర్టైన్మెంట్ విగ్రహం నిగ్రహం నిగ్రహం స్కిన్ మీరు పళ్ళు బాగా వెగబెట్టి ధ్యానం చేస్తే రెండు నిమిషాలు తర్వాత ఏమవుతుంది మళ్ళీ అంశాలు అనుకోండి అటువంటిప్పుడు understanding that it is very natural phenomenal దాంట్లో ఏమీ అనుషువం లేదు కాబట్టి గమనించాలి సచేతనంగా ఉండాలి ఓహో వెళ్ళి మనసు ఏమైపోయిందా నేను అలాగే ఉంటాను నేను ఏదో వ్యక్తం చేస్తాను ఏదో చేస్తాను ప్రింట్ చేయడం అంటుంది ఓహో ఈ మోహన్ ఇది ప్రింట్ ముందు వెళ్ళిందా I observe I do not condemn ఎందుకు కండెమ్ చేయడం మీరు కండెమ్ చేస్తున్నారంటే నేను ఖండన ఎందుకంటే రెసిస్ట్ చేస్తున్నారా కదా అది వెళ్ళకూడదు అని రెసిస్ట్ చేస్తున్నారు లేదా రెసిస్టర్ డెవలప్ చేస్తున్నారు కెపాసిటర్ అనే మాటలు ఉంటారు మీరు రైతులు కెపాసిటీ కెపాసిటర్ బదులుగా రెసిస్టర్ ఒకసారి మీరు డెవలప్ చేస్తున్నారు లోపల ఈ రెసిస్టర్ ఇది యాక్సిడ్ గో సో మీరు రెసిస్టర్ ఎలా చేయకూడదు లోపల సో బీ అవేర్ అవేర్నెస్ సచేతనంగా ఉంది సార్ ప్రత్యేకమైన అవేర్నెస్ అంటే ఏదో తెలుస్తుందండి కాన్సన్ట్రేషన్ కి అవేర్నెస్ కి చాలా మౌలికమైన తేడా కాన్సన్ట్రేషన్ లో ఈ వర్క్ అగ్రెస్టిక్స్ నేచర్ అవేర్నెస్ లో you are aware of its nature how what is awareness you do not condemn it you do not get it you do not you do not right to resist ఇదో don't aware of its you are just వేయడం ఓకే మనకు తెలుస్తుంది నేను మెడిటేషన్లో కూర్చున్నాను పది నిమిషాలు అయితే ఇంకా మెడిటేషన్ మెడిటేషన్ చేస్తే మనకు కలిసిపోతుంది నేను తెలుసుకోదండి ఎందుకంటే అతి సూక్ష్మమైన ప్రక్రియ దాంతో మనకు కలిసిపోతుంది అలసిపోయి సిగ్నల్ ఇస్తుంది సాల్లే సిగ్నల్ ఇస్తుంది పరిగెత్తుకుంటే దేహం ఉంది చాలా మెడిటేషన్ చేస్తుంటే మనసు చాలా చాలా ఉన్నప్పుడు okay good trial okay one more ఎనిమిది మోర్ ఇంకొక విషయాలు చాలా గట్టిగా వస్తుంది చాలా మనసు తెలియదు స్టాప్ అది జరిగిందంటే పన్నెండు నిమిషాలు ఇంకొక మెడిటేషన్ పదిహేను నిమిషాలు నేను పన్నెండు చేయాలి ఇది నిన్న బాగానే బిహేవ్ చేసింది పదిహేను నిమిషాలు ఇలా దీనికి ఏం బాగా వచ్చింది పన్నెండు నిమిషాలకే బ్రేక్ వచ్చింది నేను అయితే ఉంటాను ఈ గంటస్ సెవెంటీన్ మినిట్స్ ఉదయం ట్వెల్వ్ మినిట్స్ మరొకటి టెన్ మినిట్స్ మీ మనస్సు యొక్క ఉద్వేగానికి వస్తుంది మీరు వాళ్ళ దగ్గర వచ్చిన నేను అలా చేసేదని కాదు వాళ్ళ దగ్గర వచ్చిన విషయంలో ఐదు నిమిషాలకి తీరుస్తాను ప్రేమగా మాట్లాడి చాలా జనరస్గా ఉండి విత్ మెడిటేషన్ పదిహేను నిమిషాల దాకా మెడిటేషన్ జరగదు you observe this you observe that you are వ్యక్తులు ఎందుకని ఓహో దీని లక్షణం ఇదా ఇలా చేస్తే ఇలా అయిందా యోగా వైఫ్ నెక్స్ట్ టైం ఈ అవేర్నెస్ మిమ్మల్ని రక్షణ మళ్ళీ గర్భా వస్తుంది మన వద్దులు వేసుకోండి ఓకే శుభం చేయాలని ఆశీర్వదించండి నువ్వు ఇలా వేస్తాను అలా కాకుండా దాన్ని రెసిస్ట్ చేసి ప్రయత్నం చేస్తే ప్రశ్నలో ఈ ప్రపంచంలో మీకు నేను ప్రశ్నిస్తాను మీరు గమనించండి ఎన్ని మెడిటేషన్ బోధించే ప్రయత్నిస్తున్నాయో దాంట్లో ఎంతమంది శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నారు మీరు అర్థం చేసుకుని మాట అని నేను చెప్తాను అన్నమాట ఎందుకంటే పేరు చుట్టూ జరిగిన సామెతం చెప్పాను ఎందుకంటే దాంట్లో వాళ్ళు అప్పటికే చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు దాంట్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు మీరు ఒక మీరు నాలుగు లక్షల సెంటాలజీ మీరు అర్థం చేసుకుని చెప్పండి ఒక ఫైనాన్స్ కంపెనీ ఆరు మాసాల క్రితం అర్థం చేశారు నేను దాంట్లో నా విధంగా డబ్బులతో దాంట్లో పెట్టాను నాకు మనస్సు దిక్కు దిక్కులు ఉంటాం ఆరు నెలలు అయింది వడ్డీ ఎక్కుతాం కానీ నమ్మకం తప్పేదో ఏదో నాకే డౌట్ ఈ లోపల ఎవరో వస్తే అడుగుతారు ఏమన్నా ఎలా ఉంది మీరు ఏమని చెప్తారు ఎందుకంటే డిస్పోజ్ లిమిటింగ్ అని చెప్పి you wanted to be good you will that it good it good అంతేకాదు శుభం పలకడానికి అశుభం పలకూడదు కదా ఆ సంతకం ఎలా ఉందంటే ఏమో నాకు నమ్మకం లేదండి మీరు అనకం ఎందుకంటే you want believe that it is doing very well this year is doing very well it is doing very well it is doing very board మూసేసే అనే వార్త ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యి కదా మీరు పేరుతో ఇది పేరుకున్న దొంగ సామర్థ్యం ఇదే పరిస్థితి మీకు అధ్యాత్మంలో కాబట్టి వాడు ముఖ్యంగా నేను ఇది నేను ఎక్కడ గమనించానంటే ఈ లక్షణం ఈ కుండలని వాళ్ళ దగ్గర గమనించాను వాళ్ళ కుండలని వాళ్ళంతా కూడా ఎవరికి బిలీవ్ దేవకే దేవోళ్ళు బిలీవ్ కుండల మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అది గ్యారెంటీ ఇది ఏ గోడ ఆరు నెలలైనా సంవత్సరం అయినా వాళ్ళు పైకెక్కింది తెలుగు గ్యారెంటీ పైకెక్కింది ఏ గోడ అంతా ఇది లేదు బిలీఫ్ ఇది అలాగే నేను ఇంకేంటి ఏమనుకుంటానంటే రూపం మీద ధ్యానం పెట్టుకోవద్దు నేను ఎందుకంటే ఎవరు పెట్టుకోతున్నాను నిగ్రహ స్థితి పరిస్థితి రూపం మీద నువ్వు ధ్యానం పెట్టద్దు అలాగని మనిషి కాన్సన్ట్రేషన్ ప్రయత్నం చేయకుండా మనం మరీ దృష్టిని చేసుకుంటూ దృష్టి అంటే దాచుకోవడం ఉన్న అభిప్రాయం దాన్ని ఏ రకమైన ధ్యానము చేయని వాడిని చేసుకుంటూ అందుకోసం నేను ఏమంటాను ఒక మంత్రం చేస్తున్నాను మంత్రం ద్వారా ఇంత ముందు మంత్రం తీసుకుంటే మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసిపోతుంది చిన్న మంత్రం చేస్తాం మంత్ర జపం వేరే ఏదైనా ఉంటే నేను వెరీ చేస్తాం నేను చెప్పి మెడిటేషన్ లో చిన్న మంత్రం మనుషులు అయితే లేకపోతే రామ నామం తీసుకో మీరు ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు you are doing perfectly all right మీ మనసు చక్కగా ఏకాగ్రమైనది you are being you are doing perfectly అని నేను ఎక్స్పీరియన్స్ నేను మెడిటేషన్ వర్క్ షాప్ కండక్ట్ చేశాను very popular work workshop highly attend hundred and fifty people అక్కడ మొత్తం ఆత్మలో ఎక్కడ పోతున్నారు కొంతమంది వచ్చి అటెండ్ అవుతారు వాళ్ళ డెమోన్స్ట్రేషన్ మెడిటేషన్ ఇస్తాం క్లాస్ మధ్యలో మెడిటేషన్ ఇస్తాం వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే we are very happy with demonstration meditation feedback ఎందుకంటే మేము సాధనలను రక్షించే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం ప్రసక్తి ప్రసక్తి ఇది మనస్సు యొక్క స్వభావం చింతనంగా ఉంటుంది ఫస్ట్ అండర్స్టాండ్ ఇది ఏదో రాష్ట్రంతో కండెన్ దీనికి ఐడెంటిఫై ఎందుకంటే నా మనస్సు చింతనంగా ఉందని దుఃఖపడుతున్నారంటే మీరు ఐడెంటిఫై అయిపోతున్నారు అప్పటికే నిన్ను మనస్సుతో ఐడెంటిఫై అవ్వమని ఎవరు చెప్పారు అదే తప్పు కదా సాక్షిగా నిలిచింది దీనిదే అండర్స్టాండ్ దాని మూమెంట్ ఎలా మూమెంట్ ఉందో అండర్స్టాండ్ ఇస్ మూమెంట్ అది రిలేషన్షిప్ ని రాంగ్ యాంగిల్ లో జడ్జి చేసి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఈ రిలేషన్షిప్ లో వీడు వచ్చి నన్ను వీటికి తడాక చూపిస్తాను అంటున్నాను అది రావడానికి దాంతో ఐడెంటిఫై అవ్వదు వీఏ లేదా వేర్ ఆఫ్ అంటే ఏంటి ఇది తప్పు ఇది తెలుస్తుంది ఏమో ఈ మనస్సుకి ఇలాంటి స్థిత లక్షణం వచ్చింది అని అర్థం అవుతుంది ఎందుకంటే మీరు శ్రమం చేస్తూ ఉంటారు కనుక సంస్కృతుల సంఘం ఉంటుంది మీకు అర్థమవుతుంది మీకు అర్థం కాదని చెప్తుంది ఓకే అభివాసం చెప్తాను లేకపోతే వారు వచ్చినప్పుడు మీరు సౌమ్యంగా మాట్లాడారు అది మెడిటేషన్ మెడిటేషన్ అంటే ఇలా రాయిలా ఎంతసేపు వచ్చి తర్వాత ఊళ్ళో ధూమ్ధామ్ లాగా అది కాదు మెడిటేషన్ మెడిటేషన్ లైఫ్ ఉండాలి ఒక బాగుంది సేపు నేను నేను దిగి దిగిపోయి కూర్చున్నానంటే సరిపడదు దూర్వాసం హక్కు కాదు నథింగ్ హ్యాపన్ లైఫ్ కాబట్టి విగ్రహస్థితి పరిస్థితి దిస్ ఈజ్ అబౌట్ కాన్సన్ట్రేషన్ ఈ practice concentration but don't condemn don't get don't presuppose don't pre get don't process don't develop process person be a free person practice concentration enjoy ఎలాగో ఎంజాయ్ కదా ఎంజాయ్ చేయడం ఎలాగో తెలిసిన కాన్సన్ట్రేషన్ కుదిరింది ఓకే పూర్వకాలం ఎందుకు ఉంటుంది సో ఈ మధ్యకాలంలో మనము ఇలాంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ అయ్యింది కదా అని చెప్పాను ప్రయాణం ఉందనుకోండి కాన్సన్ట్రేషన్ ప్రయాణం ఉందంటే మనకి కాన్సన్ట్రేషన్ కదా లెక్కేది దాని లెక్కేది మోహం అయ్యాది పద్ధతి గురాలు గారు ఏం చేసిన ఏం చేసినా లేదంటే ఎక్కువ ఎందుకంటే ఆ యాదాత్మ ప్రయాణం ఉంది కదా అందుకోసం ప్రయాణం అంటే ఉద్దేశం నుంచి విజయవాడ ప్రయాణం కాదు ఒకప్పుడు అదే గొప్ప ప్రయాణం కాదు ఆ సందర్భాన్ని వచ్చింది ఒకప్పుడు నాకు ఫ్లైట్ ఉంది లండన్ ఫ్లైట్ ఉంది ఎందుకంటే నాకు ఆ ప్రయాణం ఇబ్బంది అయితే అవన్నీ పోతే అనే ఒక ఒక నిర్లక్ష్య దోహం అంటే ఐ నాట్ అంటే I do not want it as an and I do not judging it non present thing ఒక రకమైన యువతలో యాటిట్యూడ్ అందుకోసం నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు ఏమి డిస్టర్బెన్స్ అనిపించలేదు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కలిపించాను తర్వాత కూర్చొని ఇలా ఉన్న ప్రయాణం కంటిన్యూ ఉండాలి కావాల్సిన చదువుకునే వ్యక్తి అదే మొదటిసారి వెళ్ళినప్పుడు మూడు రోజులు దాకా డెన్షన్ ఒక రోజు కూడా కాదు బి అబ్జర్వ్ కండెన్ శ్రీకృష్ణుడే కండెన్ చేయట్లేదు ఎందుకు కండెన్ చేయటం నిగ్రహించి ప్రకృతిని యాంతి భూత యాంతి భౌతికమైన మనస్సు దాని లక్షణం చేయగలము అని దాని లక్షణమే చూపిస్తుంది తప్పిస్తే దాని లక్షణం కాండాన్ని చూపించడం ఎలా చూపిస్తుంది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ సమాధి సమాధి అంటే అర్థం వేదాంతిక సమాధి కాదు వేదాంతిక సమాధిలో మనస్సు ఎలాస్తిగా ఎగేస్తుందో అంటే వేదాంతిక సమాధి ఎగేస్తుంది యోగిక్ సమాధి ఏమో తెలిసిన మనస్సును స్టన్ చేసేది నేను నెత్తి మీద సిద్ధోడు కొట్టారు కొడితే వాడు ఆ మర్మస్థానంలో తగిన దెబ్బకి ఇలా ఒక్కసారి పరిచయంలోకి కింద పడతారు అలాంటిది సమాధి విత్ రిఫరెన్స్ టు మైండ్ ఇది with reference to body example చెప్పాను విత్ రిఫరెన్స్ టు మైండ్ సమాధి అంటే సర్వింగ్ సర్వింగ్ దాన్ని ఎలిమినేట్ చేసేది దాన్ని సరిచేది మనస్సులో తలెత్తుతుంటే దాన్ని ముక్కే ముక్కే దాన్ని నొక్కేది దాన్ని కృతవృత్తి నిరోధ అంటారు ఇది ఇదే ప్రాక్టీస్ అభ్యాసం చేస్తారు దాన్ని బాగా అభ్యాసం చేస్తున్నారు అభ్యాసం చేస్తే మనసు స్పర్ణ అయిపోతుంది దానివల్ల ఏమీ ఉపకారం లేదు మనం లక్ష్మీ లేనిస్తూ ప్రకృతి నిగ్రహం చేస్తున్నాము దానివల్ల ఏదో ఉపయోగం ఇంకేదో సమాజం బోధించారు కాన్సన్ట్రేషన్ కొద్ది బోధిస్తారు కానీ అటువంటి సమాజం చెప్పలేదు మీరు ఆలోచన చూస్తే నేను తెలుసు అటువంటి సమాజం ఎక్కడ సో ఇది యోగం వాళ్ళు చెప్తారు స్వతంత్ర భాషలో మోస్టర్ గా చెప్తారు అంత పెద్ద హైలైట్ చేయలేదు వన్ అండ్ చెప్తారు నేను ప్రదీపికలో దీన్ని బాగా పడలేదు కాబట్టి Gita it takes good points of yoga కాబట్టి ఆ విధంగా దేహము ఆటలుగా వేసినప్పుడు ఇవాళ ఏకాదశి ఈ దేహానికి జ్ఞానం లేదు ఆట ఏకాదశి కూడా ఆటలు ఉంటుంది అని ఖండన చేయండి అర్థం చేస్తుంది అంటే నా అభిప్రాయం ఉపవాసం మానేది కాదు ఉపవాసం చేయండి కానీ దేహం యొక్క పరిరక్షణ కూడా చాలా ముఖ్యం ప్రకృతికి విరుద్ధంగా ఏది చేయదు ప్రకృతికి విద్యూరంగా ఏది చేయదు అలాగే ఖండన చేయడం ఎవరో అర్థం ఉంటారు అందుకనే శక్తి ప్రకారం వాళ్ళు చేస్తాం నేను ఖండన చేస్తాను వీడు వీడు అన్ని నియమాలు పాటించడం లేదు అని తల్లించి దరిద్రమే వాడు చేస్తున్నాడు అంతనే ఇది చేస్తున్నాడు మీ పౌరం అని శ్రీకృష్ణ యొక్క సదృశం అనురూపం వీడు అనురూపముగా అంటే పద్ధతిగా ప్రవర్తిస్తారు పద్ధతిగా ప్రవర్తిస్తారంటే దేనికి పద్ధతులు అదే ప్రశ్న సత్యా దేనికి తగ్గ దేనికి అంటే దేనికి తగ్గట్టు ప్రవర్తిస్తుంది తన ప్రకృతికి నేను వాక్యం ఏమైందన్నమాట తనదైన ప్రతీయాయ తనదైన ప్రకృతి అంటే స్వభావం ఏది కలదో దానికి తగ్గట్లుగా మీరు ప్రయత్నిస్తారు ఈ శ్లోకం వెళ్ళినప్పుడు మనకు ఆలోచిస్తుంది అయితే అయితే ఇంకా మనం ఏం సాధన చేయట్లేదు మన ఇష్టం ఉండొచ్చు అని అనిపిస్తే మటుకు తప్పదు అంతేకాదు నెక్స్ట్ శ్లోకం కలిపి అర్థం చేసుకోవాలి రెండు కలిపి ఒక వాక్యం ఒక టాపిక్ కానీ ప్రకృతికి అనుకూలంగానే ప్రకృతికి అనురూపంగానే మనం ఇష్టం ప్రకృతి అంటే ఏంటి ప్రకృతిర్నామ పూర్వకృతధర్మాధర్మాభిసంస్థాత వర్తమానజన్మాదౌ అభివ్యక్త ప్రకృతి అంటే పూర్వకృత పూర్వ అంటే ఈ జన్మలో పూర్వం అవ్వచ్చు లేకపోతే పూర్వజన్మ కూడా కంటిన్యూస్ జర్నీ కదా సో పూర్వజన్మలో చేసిన ధర్మాధర్మముల సంస్కారాలు జన్మలో అలాగే కేవలం పూర్వజన్మే అర్థంలా పూర్వకృత ధర్మాధర్మాలు సంస్కారం పూర్వం చేసిన ధర్మాధర్మాలు సంస్కారాలు పూర్వం చేసిన సంస్కారాలు ఆ సంస్కారాలు కూడా జీవితంలో మీరు ఎదురు ఉంటే వీడిలో ఆ చేసిన ధర్మాధర్మం యొక్క సంస్కారాలు వీటిని ప్రభావితం చేసి వీరి యొక్క వీరి యొక్క ప్రవర్తనను అది ప్రభావితం చేస్తుంది ఆ సంస్కార విశేషాలు ఈ జన్మలో పూర్వ జన్మ అయితే ఆ సంస్కారాలు ఈ జన్మలో బయటపడతాయి పూర్వంలో చిన్నప్పుడు ఎవరిలో ఉన్నప్పుడు సంస్కారాలు అయితే పెద్ద వయసు అది బాగుపడి సదనంలో పరిపక్వమై కొంతకాలం అలాగా హైబర్నేట్ చేసి తర్వాత ఇది లక్షణం అలాంటి లక్షణం ఒక డాక్టర్ ఒక ఆయన ఉంది madam madam second world war second world war లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో ఈ బీచ్ ప్రిజనర్స్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు అది తప్పు వాళ్ళ చేయటం అది చాలా లీగల్ ఉన్నది రాంగ్ కానీ చేశారు పెద్ద జన్మం సబ్జెక్ట్స్ అసలు సబ్జెక్ట్ వచ్చి వాళ్ళ మెడిసిన్ ఫీల్డ్ చాలా రాంగ్ పీపుల్ ఉండేవారు జన్మం కానీ ఇలాంటి పొరపాటు మార్గంలో పొరపాటు అనడానికి మీకు మిగతా పొరపాటం కాదు మిగతా పరుషమైన పదంతో దాన్ని ఎన్నించాలి ధ్యానాలంటే అంత క్రూరమైన జ్వరాది ఘోరమైన తెలియదు ఇంకే పొరపాటు అంటే ఇంకేదో సింపుల్గా అనిపిస్తుంది అలాంటి క్రోరమైన కర్మను చేసి ఇది ఒక సెకండ్ వాళ్ళు అని చూస్తారు పూర్తయిన తర్వాత అతను చేసిన దోషాలు వేస్తాడు లేకపోతే పోస్ట్ వాళ్ళు శిక్షణ ఏమని చెప్పి ఇంకా ఐదు సంవత్సరాలు జయించింది అతను చేసుకోవడం లోన్ కంపెనీ ఐదు సంవత్సరాలు జైలు కొంతమంది విశిక్షలు వెళ్తే ఇక్కడ ఐదు సంవత్సరాలు జైలు ఆ జైల్లో ఇతని హృదయ పరివర్తన ఎంత జన విజయంతో జైల్లో ఉన్నాడంటే ఒక సంవత్సరం ఈ బికేమ్ ది డార్లింగ్ హాల్ తీసుకుంటారు ఎవరితో ఏదో ప్రశ్న ఎవరితో ఏదో వస్తే ఇతనికి తెలుసు దాని గురించి ఓ మాట అన్నారు ఈ ముందు వేసుకోండి ఆ ముందు వేసేది తెలుసు ఆ రకంగా జైల్లో ఇంకా జైలర్స్కి కాన్స్టేబుల్స్ కి పోలీస్ కి అది అది క్రిమినల్స్ కి ఎవరికి రోగం వచ్చినా ఇతను సలహా ఇది గ్రేట్ ఆఫ్టర్ అండ్ హీ లేదు ఫోర్ ఇయర్స్ లో అతను ఇతను జైల్లో చేసిన సేవలకి తనకి మూడని ప్రశంసాపత్రాలు కావాలండి అయ్యేది అనుభవాలు అలాగే దేనికి బయటకు ప్రభుత్వం పాపం అతను చేసిన పాపకర్మాలన్నీ కూడా మరుగుతుంటాయి ఇది ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ ఎక్కడ మొదలుపెడితే లండన్ లో పాప స్మృతులకు దూరంగా ఉంటుంది లండన్ లో ప్రాక్టీస్ అక్కడ వేయడం అక్కడ అద్భుతమైన ప్రాక్టీస్ ఈ సివిల్ అంటే సబ్జెక్ట్ సివిల్ అనే వాటర్ అన్నట్టు ఆయన ఓ పెద్ద వయసు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు అయింది సర్జరీ చేస్తున్నాడు చేస్తుంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాడు చూడండి అలాంటివి చేయాలని ఇది ఆ పేషెంట్ ఈ పేషెంట్ పడుకోవడం కదండి సర్జరీలో క్రూరంగా తీసేది కదా ఆ పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అవ్వాలి ఎందుకంటే మీరు దూరంగా సంగీతం చేసింది కదా అయితే ఇంకో రాష్ట్రం ఎగ్జామ్ ఇంకో రాష్ట్రం ఎగ్జామ్ చేసి ఏమన్నారంటే ఈ దిగ్నాథు సంగీతం విజయాస్తాను విజయం అని అన్నారు ఇది కోర్టు చేయండి కోర్టులో నేను ఇంత గొప్ప రాష్ట్రమే అంత గొప్ప రాష్ట్రమే ఆ జైల్లో వాళ్ళ ప్రశంసా పత్రాలు స్పర్ణ వేటువంటి గులాబీ అన్నీ కాఫీలు చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ కరెక్టేనండి అని పేరు సంబంధం లేదు మీ జన్మ Nazi concentration camp this is what it date and exactly the same thing after twenty years అని ప్రూవ్ అడిగారు నేను అప్పుకోలేకపోయాను ఆ టెంటేషన్ ఏం చెప్పాను నిద్ర హ్యాపీ అంటే పూర్వజన్మ సంస్కారం కావచ్చు ఈ జన్మలో ఉన్న సంస్కారాలే కావచ్చు అది బయటపడుతుంది మనస్సులో ఇదో ఇటువంటి సమస్య ఉంది అని తెలుసుకో అయితే దీనికి పరిష్కారం ఉందా లేదా పరిష్కారం ఉందంటే నువ్వు అనుకున్న రీతిలో పరిష్కారం లేదు నేను ఈ మనస్సుని తొక్కి పెట్టేస్తాను అంటే అది ఇది కంబ్యాక్ అవుతుంది పరిష్కారం దానికి పరిష్కారం ఎలా వస్తుందంటే కాన్సన్ట్రేషన్ ద్వారా లేకపోతే స్టన్నింగ్ ద్వారా రాదు దానికి పరిష్కారం ఎలా వస్తుందంటే అవేర్నెస్ ద్వారా వస్తుంది అంటే మైండ్ తోటి ఐడెంటిఫై అవ్వడం మానేయాలి వేదాంతిక పరిష్కారం ఏమిటి తప్పిస్తే మీకు సైకాలజీ పరిష్కారం కుదరదు సైకాలజీలో మైండ్ ఇస్ ది కష్టం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు ఆ లెవెల్లో దీనికి పరిష్కారం లేదు ముందు చేసిన become aware of your mind awareness develop చేయాలి ఆ సచేతనంగా ఉండాలి మనం సచేతనంగా ఉండడం అంటే ఏదో చెప్తారు మీరు ఇంట్లో తల్లి ఉంటుంది తన బంధం చేసుకుంటూ ఉంటుంది కానీ ఎప్పుడు ఈ విలేవరకు చేయించి అది సచేతనంగా ఉంటాం సపోజ్ మీకు పర్మనెంట్ సందేహం వస్తుంది నిన్న ఏదో వాక్యం ఏదో కాన్సెప్ట్ లేదు మీకు పర్మనెంట్ మీద డౌట్ వస్తుంది అంతకుముందు పర్మనెంట్ పనులను చేసుకుని దాని నేను కాబట్టి మీరు పర్మనెంట్ మీద ఇప్పుడైతే డౌట్ ఎప్పుడైతే వస్తుందో ఏం మాట్లాడో సచేతనంగా ఉంటాం ఇంటి దొంగని పట్టుకోవాలనుకుంటే ఏం చేస్తారు సచేతనంగా ఉంటుంది అయితే మనస్సు దొంగ అంటే మైండ్ ఇచ్చి ఇంటి దొంగ మీరు ఇంట్లో వాళ్ళ మీద సచేతనంగా ఉండడం ఇంట్లో వాళ్ళ మీద సచేతనంగా ఉండడం అవసరం కొన్ని కొనుక్కొని కొనుక్కోరు బస్సులో ఏదో కొనుక్కొని కొనుక్కోరు మీరు డినాట్ డినాట్ వేసినారు మీ మనస్సు ఏమైనా మీరు సచేతనంగా ఉండాలి ఓహో ఈ దారిలో నడుస్తూ ఉన్నది మనస్సు వీళ్ళు ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఇది ఆహా అక్కడి నుంచి ఇది అంటే ఈ బుద్ధి ఇంకా పోలేదన్నమాట అని మనకు ఇంకా ఈ బుద్ధి పోలేదు మోటంలో మటన్ పెట్టారు వచ్చేప్పుడు వాళ్ళ తమలు సబ్జీలు వేశారు ఇంకా ఈ బుద్ధి పోలేదు వాడు తెలుసుకోవాలి వాడు అక్కడ ఉన్న అక్కడ ఉండే సెర్వర్ పట్టేదో మతంలో గది నాట్ ఇంపార్టెంట్ వీరు చేసుకోవాలి ఓహో ఇంకా ఈ కుటుంబంలో వస్తుందన్నమాట అసలు ఇంటికి ఎక్కడి చెప్తున్నాను కదా ఇంతకుముందు ఉంటే సరే ఇంకా పోలేదమ్మా వాళ్ళు ఇంతకుముందు లేదనుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని చెప్పుకోవాలి తెలుస్తుంది వెంటనే తీసి మాత్రం అక్కడ పెట్టేస్తాను ఎలా ఆ రకంగా సచేతనంగా ఉండి సాక్షిగా ఉండి మనస్సునే ఒక దొంగలు కనిపెట్టినట్టుగా కనిపెట్టి ఉండి మీరు దాని యొక్క సంజానికి బయటపడగలుగుతారు కానీ దాంతో మమేకమైంది దాన్ని ఐడెంటిఫై దాంతో ఐడెంటిఫై అయ్యి దాన్ని నిగ్రహిస్తాను అనే పద్ధతిలో వాస్తవం కాదు అని చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన రహస్యం దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేస్తారు అది ప్రకృతి सा प्रकृतिः సంధ్యాసదృశమేవా సర్వో జంతు జ్ఞానవానపి విముతమోక్ష అంటే కైవృత్య న్యాయము జ్ఞానవానపి అభిషేకం చేత జ్ఞానం కలవడం అంటే బాగా జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలవదు సచ్చిదానంద ఆత్మజ్ఞానం లేదు మనం వాయువు గురించి మాట్లాడుతున్నాం మనం ఒక అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం సో ఈ శక్తి ఏది కూడా ఆత్మజ్ఞానికి వస్తుంటారు సో జ్ఞానవానికి అంటే అర్థం అభిశబ్దం చేత బాగా బుద్ధిమంతుడు చదువుకున్నవాడే ఇలా ఇస్తే ఏ చదువు లేని వాడి గురించి చెప్పేది ఏంటి అని అర్థం మూర్ఖ కాబట్టి చదువుకోని చదువుకున్నవాడే ఇలా ప్రజలే ఇలా ఉంటే ఏ చదువు లేని బండాస్వాధ్యాయం గురించి చెప్పేది ఏమిటి అని ఆశిస్తాను అర్థం చేస్తాను తస్మాత్ ప్రకృతి భూతాన్ని అయా ప్రాణులు తమ తమ స్వభావాన్ని పెట్టుకోవాలి ప్రకృతిని యాంతి భూతాన్ని తమ స్వభావాన్ని పెట్టుకోవాలి అంటే అలాగే ఆ స్వభావం అలా ఏదైతే మొన్న నేను సభకు వెళ్ళాను కదండి అక్కడ అతను రాజా అంబేద్కర్ నేను చెప్పిన మాట రాజా అంబేద్కర్ అన్నమాట అతను హిందూ కన్వర్ట్ కాకుండా హిందూ ధర్మంలో ఉన్న అమ్మాయిని పెళ్ళాడాలి అతను కన్వర్ట్ అవ్వలేదు అతను మాల కమ్యూనిటీకి చెందిన కన్వర్ట్ కాదు కన్వర్ట్ కన్వర్ట్ అయిపోయారు అతను కన్వర్ట్ కాదు ఇప్పుడు అతను పెళ్లి చేసుకోవాలి కన్వర్ట్ కాదు అమ్మాయి కావాలి ఏం చేస్తుంది అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు దొరకలేదు నాలుగేళ్ళు వెయిట్ చేశారు ఆఖరి ఎందుకంటే మరో పూర్వం ఇబ్బంది కానీ మా కులవాడు ఇంకో కులవాడు ఇవ్వరు ఇంకో మా ఇంకో కులవాడు ఇచ్చి చేసుకోవడానికి సిద్ధమే ఇవ్వరు వాళ్ళ కులంలో అందరూ కన్వర్ట్ అయ్యారు ఎక్కడ దొరుకుతుంది అమ్మ ఎక్కడ దొరుకుతుంది ఆహ్వానికి తెలియజేస్తున్నారు కాబట్టి అతను చెప్పాడు అతను గోల్డ్ ప్రెషర్ కన్వర్ట్ అయిపోయింది అతను వివాహానికి వెళ్ళాడు బొట్టు పెట్టుకుని వెళ్ళాడు బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది అతను అతని లాగా బొట్టు ఆ వివాహంలో ఉంటుంది కదా ఏమైనా ఇంకా ఉంటుంది కదా నేను దిక్కులేదా అని వాళ్ళ ఒకరి మీద దండయాత్ర చేశారు దండయాత్ర చేస్తే మీరు మనమంటే ఉంటాం వెళ్ళిపోతాను కదా అంతేకాని దుర్మార్గం నేను చెప్తున్నాను తెలుసుకుంటాం అభివృద్ధి తీసుకుంటే అందరూ తీసుకుంది నువ్వు చెప్తూ ఉన్నావు మీరు తెలుసుకోవాలి అది పాయింట్ అందరూ తెలియకపోతే ఇష్టం కాదు నువ్వు గొప్ప తెలియకపోతే వాళ్ళు ఏదో నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి వీళ్ళందరూ కనుక లాగలేకపోయారు వాళ్ళు ఎంతో నిగ్రహం చేశారు ఏమైంది అతని ఆ పూర్వజన్మ సంస్కారం అతనిలో బలంగా ఉంది అతను రైతులు పెద్ద అబ్బాయి పేరు విషి విషి అంటే రెండు అబ్బాయి పేరు మహర్షి అంటే చాలా పవిత్రమైన హిందూ కుటుంబం మీరు ఒక వేదవేత్త వెళ్తే వాతావరణం అంత అంత బాగుందా ఉండకపోవడం బాగుంటుంది కానీ ఇక్కడ వాతావరణం హిందీ వాతావరణం ఏం తక్కువ కాదు సంస్కారం ఉన్నప్పుడు అతన్ని కన్వర్ట్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నించి విధులు ఇంకా ఇంకా ప్రభావితం చేస్తున్నారా నేను అడిగే మానేశారని నేను అర్థం ఫెయిల్ అయిపోయింది ప్రపంచం అంతా కన్వర్ట్ చేసుకుంటూ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ ఆ సంస్కారం బయట వచ్చింది ఇంకొకరు వాళ్ళని కన్వర్ట్ అవ్వకుండా ఆ పదాన్ని ఇష్టం అయిపోయింది ఏ నమ్మకం కూడా అవసరం అవసరం అని చెప్పి చెప్పి చెప్పి ఆడకి నమ్మకం నాతో అబద్ధం చెప్పారు ప్రమోషన్ కోసం అబద్ధం చెప్పారు తర్వాత నాకు అర్థమైంది ప్రమోషన్ కోసం అబద్ధం చెప్తున్నాడని ప్రమోషన్ తీసుకొస్తున్నాడు కావచ్చు నేను నేను ఆపేదేమో నేను నేను ఆపేదండి సమస్య కాకుండా ఆపేది ఏంటంటే ఎవరో ఇచ్చారు మీరు అమాయకత్వం ఉంది ఎవరో సమస్య చెప్తూ ఉన్నాడు పూర్ణమని నిగ్రహస్థితే అనుకూలం కాబట్టి మనిషి స్వభావం అలా ఉంటుంది పశు స్వభావం అలాగే ఉంటుంది మనిషి మనిషి కూడా పశువే కదండి కాబట్టి వీళ్ళు మనస్సుతో ఐడెంటిఫై అయిన వాళ్ళు ఎవరో నేను మనస్సే నేను అని అనుకున్న వాళ్ళు దాంతో ఆ రకంగానే ఉంటారు కాబట్టి ఊరికే నిగ్రహంతో మీరేమో పవర్ ఏదో సాధించాము అన్నది అది పద్ధతి కాదు మనోజీవం అలా చేయటం మనోజయం ఎలా చేయాలంటే మనస్సు యొక్క don't condemn don't judge don't presuppose don't పుట్టిన condition don't resist don't accept it when it is present don't reject it when it is non present దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ అవేర్నెస్ మీరేమీ చేయరు కానీ అవేర్ఫుల్గా ఉంటుంది ఈ బ్యాక్ అవేర్నెస్ నుంచి అండర్స్టాండింగ్ పొందుతుంది అండర్స్టాండింగ్ విజ్ఞం సంస్థను బ్యాక్ అవేర్నెస్ అంటే విజ్ఞం వల్ల మీకు మనస్సుతో విజయం లభిస్తుంది మనస్సుతో విజయం లభించే అది పద్ధతి ఎలా తెలుసునండి ఇప్పుడు ఒక వంద స్టూడెంట్ ఉంటాయి వాళ్ళ మీద విజయం ఎలాగా అంటే ఒక వ్యర్థం తీసుకుని వాళ్ళ పక్కన కూర్చుని ఆ చెప్తాం తప్పు చేసినప్పుడల్లా పడుతూ ఉంటాం గోపతండి అందరూ వాళ్ళ దూరంలో కూడా ఉంటుంది పద్ధతిగా సమాజం అలా ప్రయత్నం చేసి చేయలేదు వాళ్ళు లోపలి ఉపాయం ఏంటంటే వాళ్ళు ప్రేరేపిస్తారు దూరం నుంచి తప్పించుకోవాలి వాళ్ళకి తెలియదు అందుకో తగ్గుతారు లోపల అవకాశం అప్పుడు కూడా బాగుపడిపోతే ఫస్ట్ వస్తుంది ఎవరికైనా బాగుపడుతుంది మనకు అలాంటి కనుక నిగ్రహం ఏం చేస్తుంది తస్మాత్ దృష్టియానికి నిహిత నిగ్రహస్వీకరిష్యతి మమ వా అన్యస్యవా శ్రీకృష్ణుడు నేను వెళ్ళి బాగుంటుంది చేస్తే వాళ్ళు అంటారు దుర్యోధనం చేసి చూశారు యుద్ధం చేయగా నీ అర్ధరాజ్యం వరదలుతో తీర్థరాజ్యం వరదలుతో ఐదు గ్రామాలు వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎక్కడో అక్కడ ఈ సత్యనారాయణ సామ్రాజ్యంలో ఎక్కడో ఉన్నారో చదువుతారు తలదాచుకుంటారు దానికి ఎలా చేయాలి అంతేకాదు దేశ నిష్కాసం చేసి వాళ్ళు మళ్ళీ అరకు వెళ్ళిపోవాలని మాత్రం ఉంది అంటే నో రష్యాలో ఫోర్ డేస్ స్కీమ్ అని ఒక పోయిట్ గ్రేట్ పోయిట్ అతను నోబుల్ ప్రైజ్ ఇచ్చారు four days scheme communist government Christian నుంచి అసలు అసలు పేదల నుంచి పైకి క్రిస్టియన్ గవర్నమెంట్ ఆ తర్వాత క్రిస్టియన్ తర్వాత ప్రొసిడింగ్ ప్రొసిడింగ్ గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్స్ అన్ని వచ్చాయి ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా అతను జైల్లో వెళ్ళి అతనికి నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వక అతని పాస్పోర్ట్ ని ఇన్ఫార్మ్ చేసి అతన్ని కమ్యూనిజం లో కన్వర్ట్ చేసేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు తెలియదు అర్థంలో అతని కూర్చున్నాడు ఆఖరికి ఆ కమ్యూనిజం పడిపోయింది అతను నిలబడ్డాడు కమ్యూనిజం పడిపోయిన తర్వాత అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతర గివన్ అమెరికా విజిట్ చేశాడు లండన్ విజిట్ చేశాడు అన్ని విజిట్ చేశారు అతను ఫిజికల్ హిప్ ఆఫర్ చేశారు ఎక్కడ వచ్చారు అతను అన్నాడు పిల్లలు నేను మళ్ళీ రెస్ట్ అయితే రెస్ట్ తర్వాత ఎన్నో గ్రహస్థితి తెలుగులో మంచిది ప్రస్థానం లేకుంటే తెలుగు నేను గౌరవం ఎక్కువ దుర్యోధన విన్నారా లేదా మనవా అన్వేషిస్తున్నాను కాబట్టి హృదయంలో పరివర్తన కావాలి దుర్నిగ్రహ ప్రకృతి ప్రభావాన్ని వ్యతిరేకించడం చాలా కష్టం అనుకుంటారు అసంభవం అని కాదు వ్యతిరేకించడం కష్టం దీని అభిప్రాయం ఏంటంటే మీరు ఎదవాడిని కన్వర్ట్ చేసి ట్రైనింగ్ చేసి కన్వర్ట్ అంటే మమదక్షలు ట్రైనింగ్ చేయాలి మీ మార్గంలో ఎదవాడిని కోర్సు చేసి ప్రయత్నం చేయొచ్చు దేనివల్ల వన్ పర్సెంట్ మీకు కన్వర్ట్ అంటే don't convert others you fail చేస్తారు ఎదరవాళ్ళని బాగు చేసే ప్రయత్నం నువ్వు చేయదు నువ్వు బాగుపడు ఎదరవాళ్ళకి జ్ఞానం పోషిస్తాను వాళ్ళ బుద్ధిలో నువ్వు ప్రయత్నం చేయదు నువ్వు జ్ఞానాన్ని సృష్టిస్తావు లోపగాండా చేయదు నువ్వు జాస్తి ఉంటుంది ఏం లోపగాండా చేస్తుంది దాని పరిమళమే దానికి ఒక పుష్పంలో నెక్టర్ ఉండాలి నెక్టర్ ఉంటే తేలి తేలి ఉంటే తేనెటీగలు ఎక్కడన్నా మైళ్ళ దూరం నుంచి పనిచేస్తున్న అవసరం దగ్గరికి వస్తే ఆ తేనె ఆస్వాదిస్తే తేనె తేనె లేకుండా ప్రోపకాండా చేసిందేమో తేనె ఏమీ లేదు ప్రోపకాండా చేశారనుకోండి ఇది ఇది డిసీజ్ తేనె ఉంటే నేను ప్రోపకాండా చేస్తున్నాను తేనె తేనె వచ్చినట్టుగా తీర్పు తెలుసా తేనె లేకుండా ప్రోపకాండా చేస్తే ఇది కొన్ని రిసెప్షన్ నథింగ్ కాబట్టి ఇవన్నీ కూడా అంగీకారం కాదు శాస్త్రదృష్ట్యా ఈ అవకాశాలు ఇవన్నీ కాదు ఏదో సందర్భంలో చేస్తాము అంటే ఏదో ఒక రకమైన అవివేకాన్ని నిలాయించి చేస్తాము బంగారానికి ఆహ్వానం చేయాలంటే కొంత రాజీ కలపాలి లేకపోతే ఆహ్వానం రాదు ఎంతో కొంత కలిసి చేస్తే కానీ ఆహ్వానం అవ్వదు ఆ రకంగా ఏదో కొంత కలిసి చేసి తోరణంగా చేయాలి తప్పిస్తే లేకపోతే తోరణంగా చేయడం ఎదరవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎదరవాళ్ళని ఇంట్రెస్ట్ చేయడం ఇవన్నీ కూడా అసంబద్ధం తెలియదు ఈ లివ్ యొక్క థాట్ లివింగ్ థాట్ ఒక ట్రూత్ ఒక అండర్స్టాండింగ్ ఈ లివింగ్ దాన్ని పెట్టుకొని పోతాం లివింగ్ పర్సన్ అంటే లివింగ్ థాట్ డెత్ థాట్ వల్ల ఒక డెత్ ప్రిన్సిపల్ అది ఈ రోజు లివింగ్ ఇంకే లోకంలో చేస్తామంటే ఏదో నెక్టర్ ఏరియా సమాచారం అమెరికన్ ఏం చేస్తున్నారు అలా ఒక థాట్ ఉంది ఒక ప్రిన్సిపల్ ఉంది ఒక ఒక understanding feeling however limited however small however small feeling whole heart living that is its best problem living heart is not different from living person living పర్సన్కి లివింగ్ థాట్టే ఒకటే లివింగ్ లేకుండా ప్రాక్టీస్ లేకుండా ఐడియా పెట్టుకుంటుంటే ఇది లైక్ డెడ్ డెడ్ థాట్ దానివల్ల ఒకవేళ చేసినా ఒకటి చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికైతే కన్వర్ట్ చేసి ఎవరికైతే చేంజ్ చేసి చేంజ్ చేస్తారు be a passive awareness towards your own mind, ఆలయాలు కేసు జీవితం ఆన్ జరిగితే ఒక ఒక నిరాసక్త ఆసక్తి లేకపోవడం అటాచ్మెంట్ లేకపోవడం నాన్ అటాచ్మెంట్ ఒక జనరల్గా మనం ఏం చేస్తామంటే కంట్రోల్ చేసే ప్రయత్నం ఈ కంట్రోల్ కంట్రోల్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలిసిన ఇది స్టార్ట్ ఇది ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ మనం కంట్రోల్ చేస్తాం అవి ఈ రకంగా ఉండాలి ఇలాగే ఉండాలి అని కంట్రోల్ చేస్తాం ఆబ్జెక్ట్స్ స్టార్ట్ చేసి పీపుల్కి దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం పీపుల్ కంట్రోల్ చేస్తాం విగ్రహ అది నా దగ్గర మాకు నాది నేను కూర్చోమని కూర్చోవాలి నేను ఉండమని అనుకున్నాను ఈ కంట్రోల్ ఆ తర్వాత ఈ కంట్రోల్ బాడీ ఈ control mind this controlling nature కొంతమందిలో ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ ఉంటారు అలా కలబడుతుంది పాఠం చెప్తున్నట్టుగా హెడ్ మాస్టర్ లెక్కన ఉంటారు అవ్వే ఏంటంటే హెడ్ మాస్టర్ లాగా ఈ కంట్రోల్ ఏంటి సో అలాగా కంట్రోల్ పెట్టి మీరు సాధించగలిగింది చాలా తక్కువ అతి ఎక్కువ వాటి హార్మ్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు డిసిప్లిన్ నేర్పాల్సిందట కానీ పెద్దవాళ్ళకి ఇరవై ఏళ్ళు సాధ్యం వచ్చిన వారికి డిసిప్లిన్ మనం నేర్పి వారిని తీసుకోవాలి కానీ మనం తీసి వాళ్ళు ఎత్తుకుంటే సంతోషం లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడం ద్వారా కంట్రోల్ చేయడం ద్వారా పరిస్థితి ఫీల్ అవుతుంది నిగ్రహస్థితి తెలుస్తుంది వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళు ఎదుగుతారు నిగ్రహం ఏం చేస్తారు ఒక ఆయన సుధాన్ని చాలా వైద్య సంప్రదాయాలు పెంచారు ఎంఎస్ చేశారు బీటెక్ కాదు వైద్య సంప్రదాయంలో మరి బీటెక్ అంటే ఇది కావాలి అది కావాలి మానవ స్వభావం తప్పేది కాదు ఇలాంటి సమస్య ఓకే మంచిది వీటి పైన కానీ అమెరికా నుంచి ఇక్కడే చదువుకుంటే ఇక్కడే ముందు ఉద్యోగాలు జరుగుతాయి అమెరికా నుంచి దీనికోసం కాదు అబ్బాయి అమెరికా వెళ్తే ఓకే అమెరికా వెళ్తే అమెరికా వెళ్ళి కొంత పెళ్లి చేసి ఇద్దరిని పంపించా అంటే కాదు ఫీజు వచ్చింది ఇప్పుడు పెళ్లి చేయడానికి ఇంకా కట్నాలు దానితో మాట్లాడుకోవడానికి ఇవన్నీ టైం లేదు అక్కడ అర్థం కాదు నెక్స్ట్ తెలుసుకొని గమనించండి ఈ తెలుసుకొని చక్కగా మీరు కట్నాలు దాంట్లో మాట్లాడుకోండి నాలుగైదు సంబంధాలు నిర్ణయం చేసి చక్కగా బంగారు నిర్ణయం తీసుకుని వివాహం చేసి అప్పుడు ఇద్దరికి వేషావస్థ గౌరవించాలి లేకపోతే ఇద్దరే దూరం తీసుకుంటాడు అలా ఈ ఛాన్స్ పోతే ఓకే పంపించాను వాడు ఒక బెల్జియన్ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు అంటారు ఆవిడ జాతకం చూసి చెప్పండి జల్దీన అమ్మాయిని వివాహం చేస్తున్నారు ఈ జాతక పునర్విధంగా ఏమైనా తప్పుందా ఈ గ్రహం దోషం ఉందా ఆ గ్రహం గ్రహం కాదు ఏం కాదయా నువ్వు చేసిన తప్పుకు వాడు నిగ్రహం జాతకం అంటే గెలిచి జాతకానికి సంబంధం కాదు జాతకంలో ఏదో ఉండబట్టి అలా గెలిచి మా పరస్త్రీ అని వివాహం అండి పరధర్మాలు ఈ గ్రహం బాగుంటారు ఎలా ఉందంటే మొన్న ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద అటాక్ జరిగింది చూసారా దాని కారణం ఏంటంటే వాస్తు దోషంలో జరిగిందని ఇవాళ ఖాయం చెప్పారు వాస్తు దోషం వల్ల జరిగింది నేను అనుకున్నాను దేశంలో ఇస్లాం గురించి తెలిసి ఎందుకు నేను అనుకున్నాను అది కాదు కారణం వాస్తు ఇస్లాం గురించి కాదు కారణం ఏమి శాస్త్రజ్ఞానం నేననుకున్నా నేనేమనుకున్నానంటే వీడు పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకోకుండా లాస్ వేగాస్ లేకపోతే అక్కడికక్కడికో వెళ్ళేది వెళ్ళి అక్కడ ఎక్కడొకగా అమ్మాయి పోవాలి చుట్టూ తిరిగేసుకుంటే మధ్యలో ఉండి నిగ్రహక్తి స్థితిలో అమ్మాయి వెళ్ళేది వెళ్ళాక తప్పని పరిస్థితి వస్తే వెళ్ళారనుకుంటే వీళ్ళందరికీ జైలు పెట్టారు అక్కడ ఇలాంటి వేషాలు కూడా వాళ్ళు వెళ్ళాడు నిగ్రహక్తి స్థితి నేను అనుకున్నాను అది కాదుగా కుజగ్రహ దోషం వల్ల వెళ్ళాడు గొప్ప గొప్ప శాస్త్ర పండితులు నిగ్రహస్థులు కలిసింది అదైతే ఇంజోరం అమ్మాయిలా ఉంది బాగానే ఉందా బాగానే ఉంది హోదాలు బాగానే ఉన్నా ఓకే జస్ట్ బోధాసంగా చేస్తే నేను ఇలాంటి డ్రెస్సింగ్ బోధన చేస్తూ ఉంటాను నేనున్న ఆర్మోషాల్లో నాలుగు ఐదు డ్రెస్సింగ్ చేస్తాను ఇలాంటి డ్రెస్సింగ్ అన్నీ ఇలాంటి డ్రెస్సింగ్ బ్లెస్డ్ బ్లెస్డ్ అంటే నిగ్రహస్థులు కాబట్టి నిగ్రహం చేయలేదు కనుక కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు గివ్ ప్రేయర్ కాబట్టి యూ గెట్ ప్రేయర్ అయితే ఇప్పుడు శంక ఏంటంటే తర్వాత అవతారిగా మీరు మళ్ళీ ఎలా అడగాలో రేపు వాటిలో వస్తుంది రేపు పక్కన అందరూ రండి ఇది కంప్లీట్ అవుతుంది వాటిలో తర్వాత అవతారికి ఏమంటున్నారంటే మరి రేపు చెప్తాను ఎలా ఉంటే అనేది సంజయ్ ఆత్మన ప్రకృతి సదృశమే చేస్తుంటే అంటే ప్రతి మనిషి కూడా తన ప్రకృతి స్వభావానికి అనుగుణంగా చేస్త చేస్తారు ప్రవర్తిస్తారు అంటే అయితే ప్రకృతి శూన్య శక్తి వ్యక్తి అయితే ఇది శాస్త్రం వాళ్ళకి ప్రకృతి లేని వాళ్ళ కోసం శాస్త్రం చెప్పాలంటే ప్రకృతి లేదు అందరూ ప్రకృతి ఉన్నవాళ్ళే పురుషంగా తథా పురుషకారస్థ విషయానందే శాస్త్రాంతశక్తి ప్రాప్తం ఇదముచ్యతే అటువంటి పురుషంగా ఉండేది కంట్రోల్ చేసి ఏమి లేదు మీరు అటువంటి శాస్త్రం బోధించడం నేను ఆ బోధన తెలుసుకుని దీన్ని దాన్ని స్వాధీనంలో తెచ్చుకోవడం ఇదంతా కూడా వేస్ట్ అన్నమాట అప్పుడు ఈ శాస్త్ర బోధే వేస్ట్ అయిపోతుంది కదా అంటే కాదు ఈస్తే విషమాదిస్తే సౌకృష్య పరిపరిస్తున్నాం నీకు కూడా అవుతుంది అది నిజంగా తెలియాల్సింది తెలుసుకోవాల్సిందంటే బాగుంటుంది